వేతరాభయక్రోధాः మన్మయా మాముపాశ్రితాः సమయే జ్ఞానతపసా మంచి శ్లోకం నేను చాలా విస్తారంగా లాస్ట్ క్లాస్లో చెప్పాను భాష్యం తీసిస్తే అయిపోతుంది నైకమోక్తమాంత ఇదానం ప్రవృత్తిం తర్హి పూర్వమీ విద్యే ఇదము ఏకరాగభయక్రోధా రాగస్య భయం అది దాని సమాసం రాగ భయ క్రోధ మూడింటికి బహు ద్వంద్వ సమాసం చేయండి రాగస్య భయస్య క్రోధస్య రాగ భయ క్రోధ ఇప్పుడు గీత అనే పదంతో దానికి కల్పన గీతా రాగ భయ క్రోధా ఏభ్యే ఇది చాలా ఇంట్రెస్టింగ్ సమాసం వాళ్ళు ఆ మహాత్ములు రాగమును భయమును క్రోధమును విడిచిపెట్టారని కాదు అవి జారిపోయాయి ఏభ్య ఎవరి నుండి అయితే సంఖ్యనే ఉండొచ్చు అనండి ఏభ్య ఎవరి నుండి అయితే రాగభయ క్రోధా రాగము భయము క్రోధములు జీవితా అవతలకి పోయినవు ఈ అంటే అవతలకి ఇత అంటే కూడా నేను గతం తే వారు వీతరాగ భయక్రోధ వెస్ట్రన్ సైకాలజీలో ఏం చెప్తారంటే మీకు కోపం వస్తే ఆ కోపాన్ని ఏదో రకంగా బయటికి ఎక్కువ చేయాలని లోపల ఉండిపోతే అది కృష్ణ అయిపోతుంది ఏదో రకంగా బయటకు చేయాలి కాబట్టి ఎవరినో ఒకరిని చిరామలా తీసుకొస్తే బయటకు పోతుంది కానీ అది ఎప్పుడు ప్రాక్టికల్ అవ్వదు ఎందుకంటే అసమానం తీస్తే పడి వాళ్ళు ఎవరు లేదు పేదకులు పడరు పిల్లలు ఎలాగో పడరు ఇంకా తప్పకుండా భార్యగా చూపించాలి అయితే వైద్యం వాళ్ళు కూడా ఎందుకు వాళ్ళ మనస్వార్థాలు కష్టపెట్టాలి కాబట్టి అలాగే కోపాన్ని పోగొట్టుకోవడం ఒక పద్ధతి కానీ అది కూడా తెలియని పద్ధతి కాదు అది ఇంకేంటంటే ఏదో ఒకటి బాగా చేసేయండి దాన్ని ఏం ఇచ్చేస్తాను కదా లేదా అర్థం మొదలుపెట్టేదా ఇలాంటిది ఏదో ఒక పని చేసేస్తే లేకపోతే ఎక్కడికైనా అశాంతంగా ఉంటుంది అని అడిగేసిన ఆక్రోష్ అలాగే అడిగేదో ఇలాంటివి చేసేస్తే కోపం పోతుంది మీరు ఫ్రీగా ఉండొచ్చు అని చెప్తాను అది వాస్తవం కాదు నేను అనుకోండి ఎందుకంటే అలా చేసిన వాళ్ళు వారానికి వచ్చారో రెండు పనులు మూడు పనులుగా చేయాల్సి ఉంటుంది ఇదే కనుక చేయాల్సి ఉంటుంది దీనికి ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ఏంటంటే కోపం అసలు మీ దగ్గరికి రాదు మిమ్మల్ని నిలబెట్టి అవతలిపోదు ఎందుకని కోపం గెస్ట్ నేను ఎప్పుడు లేకుండా ఎవరు నిద్రపోయిన తర్వాత కోపంలో ఉంటారా ఉండదు కదా అప్పుడప్పుడు కోపం కాబట్టి కోపం ఒక అతిథి అతిథినికి మర్యాద చేస్తే మళ్ళీ మళ్ళీ అతిథి వస్తుంది మీరు మర్యాద చేయలేదు కదా అతనికి ఇంకో ఒకసారి అతిథి వస్తే మీరు కొనకడం కొంత కాఫీ కూడా ఇవ్వలేదనుకోండి ఎందుకంటే ఎవరైనా కొంత కాఫీ తీసుకోవడం కానీ మనం ఇలా కొంచెం కాలు వచ్చి ఇంటికి వెళ్ళాలనుకున్నది అదే రకంగా ఈ వచ్చిన కోపాన్ని మీరు హత్తుకోలేదనుకోండి మీరు ఆలింగనం చేసుకోలేదనుకోండి అంటే ఐడెంటిఫై అవ్వడం కోపం అనేది నా కోపము నేను కోపము అనే స్థాయికి రాకుండా ఉంటే అది కొంతసేపు నిద్ర అవుతుంది చూస్తుంది మీరు ఈ దానం ఐడెంటిఫై దానం అవకపోతే అవతలికి వస్తుంది ఇది రాదు కోపం రాదు ఎదరవాళ్ళు మీ మీద కోపం వచ్చి పనులు చేస్తూ ఉంటారు అయినా మీకు కోపం కాదు పరిగించలేదు కోపం కాదు ఎదరవాళ్ళు చెప్తాను నేను ఎప్పుడు అని అని వీళ్ళు ఓ విరాగి నవ్వు నవ్వుతాం తప్పిస్తే కోపం కాదు మీరు కోపం తెలుసుకున్నా ఉన్నా రాదు ఎందుకంటే ఆ కోపం నేను విధులు పోయింది అది వేదాంత రాగా అంటున్నాడు రాగం కూడా అతనికి భయం భయం ఎక్కితే బాగుంది భయం లేదు ఇప్పుడు ఒక ఆయన నడిచి వెళ్తుంది ఎందుకు వెళ్తుంటే పిల్లలు ఏం చేశారంటే గోడ వెనకాల బాగుంటుంది ఒక రబ్బర్ పవన్ ఆయన మీద తీసుకున్నారు విసిస్తే ఆయన దీంట్లో ఎదురు దొరికితే భయపడిపోయి తీవ్రమైన పేట వేసి పరిగెత్తుకునేటువంటి అడ్డాను వీళ్ళు కొంచెం వీళ్ళు అంటే అంటూ తప్పక పుస్తకంతో నవ్వుకుంటూ వెళ్ళి ఆ రబ్బరు పావం చేసుకుని మళ్ళీ గోవర్ణాలు నవ్వుకుని మళ్ళీ నెక్స్ట్ ఎవరు వస్తారా వీళ్ళు ఎదుర్కోవడం ప్రారంభించారు ఈ పిల్లలు ఇదొకలో ఇంకొక ఆయన వచ్చారు ఆయన బాగుంటే భయం లేదు బాగుంటే భయం భయం లేదు బాగుంటే భయం మనుషుల సమాజంలో బాగుంటే భయం ఎందుకు ఉంటుందంటే ఏదో అగ్రికల్చరల్ సొసైటీ నుంచి జరుగుతుందని అనుకోవాలి అగ్రేరియన్ సొసైటీలో ఉండేది భారతదేశం ఆ కారణంగా వస్తుందేమో నేను అనుకుంటున్నాను దీనికి ఎవరో కోసం ఉపయోగిస్తూ వాళ్ళు మన మీద మాట్లాడాలి మొత్తం మీద పాము అంటే భయం మనిషికి ఉంటుంది కానీ ఈయన ఆ భయం నుంచి విముక్తి అయిపోయింది ఆయన నడిచి వెళ్తున్నాడు వీళ్ళు రబ్బరు పాము ఉంటుంది అది ఎక్కడ నిలబడిందో చూస్తున్నారు రబ్బరు పాము తీసుకున్న మొత్తం ఇంకొకటి ఈ పిల్లలందరూ అంకులు అంకులు మా బావ ఇంకే ఏంటని ఆయన అంటున్నారు అంటే ఆయన ఎందుకంటే మీకు బావం బావ కలుస్తుంది కదా భయం జరిగితే భయం వస్తుందమ్మా వద్దు ఎందుకంటే అంత గొప్ప చదువుతుంది అలాగే మా బావ మా ఇంకే అంటే మీరు ఎవరి మీద వేయలేని మాట అంటే ఇస్తాను ఇంకా నిజంగా నేను నేర్చుకున్నాను తీసుకుని వాళ్ళ బావ అలాంటి వాడికి నువ్వు ఏం భయపెడతావు భయం ఉండదు భయపడ్డాడు అంటే భవిష్యత్తు గురించి ఆలోచించడం అలవాటు ద్వారా విన్నా అలవాటు ఉంటే వాడికి భయం వాడి వ్యక్తే భయం ఎందుకంటే ఏదో ఈ వారం ఫలం వల్ల ఉందో మళ్ళీ వారం ఫలం వల్ల నువ్వు భయపడుతూ పొందుతూ ఉంటుంది నారాలు కలుపుతూ ఉంటే నీ భయం ఎదుర్కొంటూ ఉంటుంది లేదా దేహాభిమానం కనడగట్టిన వారికి భయం ఉంటుంది వీరికి భవిష్యత్తును ఆలోచించదు దేహాభిమానం లేదు అంటే భయం ఉంటుంది వాటిగా భయం ఉండదు అవసరం పోతుందా భయం రాగము ఏకరాగ భయక్రోధ మనం ఎందుకంటే గంట మాసం ఆశలు అవుతుంది చెప్తాను నేను మళ్ళీ మొదలు పెడితే ఇదంతా ఈ పాఠం అంతా మళ్ళీ అదే ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది మన్మయా బ్రహ్మవిద ఈశ్వరాభేద దర్శిన అతను అవ్వచ్చు అన్వయా ఇప్పుడు చూడండి ఘటం ఉంది ఈ ఘటాన్ని తీసుకెళ్లి నీటిలో ముంచారు నీటిలో ముంచే తిరుగుతాం ఈ ఘటం లోపల ఉంది నీరుంది చుట్టూ ఏముంది నీరుంది అంతా నీరే ఉంది దాన్ని జలమయం అంటారు జలమయం అన్నారు కదా జలమయం అంటే ఎటు చూసినా నీరు ఉంటే దాన్ని జలమయం అంటారు అలా కాకుండా ఊరు ఊళ్ళో ఉందో చిన్న కాలం ఒకటి ఉన్నట్టుంటే దాన్ని జలమయం అంటారా ఇంకా నీరు తప్ప ఇంకేం కనపడతారు కానీ జలమయం ఏమంటే భోగాలు తప్ప ఇంకేమీ లేకపోతే భోగమయం వీడు మన్మయుడైన మొత్తంటే భగవంతుడు బ్రహ్మ ఈశ్వరుడు ఈశ్వరమయుడైన అంటే ఏంటి ఈశ్వరుడు తప్ప మరేది లేదు అటువంటి వాడిని బ్రహ్మవేత్త అంటారు ఈశ్వరుడు తప్ప ఇది ఏదీ లేదు అనే జ్ఞానము కలవాలని అది జ్ఞానం చేత నా స్థితి లభిస్తుంది దృశ్య మాత్రే ఈశ్వర బుద్ధి ఈశ్వరుడు తప్ప ఇదేమీ లేదు ఒకడు తిరుగుతున్నాడు అనుకోండి వాడు ఈశ్వరుడైనా అవును ఎందుకంటే ఈ తిట్టడానికి వెనకాల ప్రాణశక్తి కావాలి నిజానికి మంచిగా మాట్లాడడానికి తక్కువ ప్రాణశక్తి కావాలి పెట్టడానికి కొంచెం ప్రాణశక్తి ఒకసారి ఎక్కువ ఉండాలి లైక్ ఎక్కువ ఎనర్జీ కన్స్యూమ్ అవుతుంది ఆ ప్రాణశక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటారు ఈశ్వరుడు అనుగ్రహం కాబట్టి తిరుగుతున్న వాడి హృదయంలో కూడా ఈశ్వరుడే ఉన్నాడు వాడి తిట్టి వెనకాలండే శక్తి కూడా ఈశ్వరుడే అటువంటి వాడికి మన్మయ హాని వాడికి ఈశ్వరుడు తప్ప ఏది కాదు సో సర్వత్రా ఈశ్వరుడే కనిపిస్తాడు లోపల అంటే బయట సో తన లోపల దర్శిస్తే ఏం కనపడుతుంది ఇంద్రియ శక్తులు కనపడతాయి కళ్ళు మూసుకున్నాను అనుకోండి ఏం కనపడుతుంది కనపడడం అంటే కంటి కనపడడం ఉంటుంది మీకు అనుభవానికి వస్తుందని ఏది అనుభవానికి వస్తుంది ఇంద్రియ శక్తులు అనుభవానికి వస్తాయి ఈ శక్తి అనుభవానికి వస్తుంది లేకపోతే గంధం అనుభవానికి వస్తుంది ఏదైనా గంధం ఉంటే లేకపోతే స్పర్శ అనుభవానికి వస్తుంది వస్త్ర స్పర్శ అనుభవానికి వస్తుంది స్పర్శ అంటే వేడిగా ఉంటే వేడి అనుభవానికి వస్తుంది ఈ ఇంద్రియ స్పర్శలు ఏదైతే ఇంద్రియ జ్ఞానం ఏదైతే ఉన్నాయో ఇవి అనుభవానికి వస్తుంది ఇంద్రియ శక్తులన్నీ ఈశ్వరానుగ్రహం ఈశ్వరుడికి హృషికేశ్వరుడే హృషికాన్ని ఇంద్రియాన్ని ఈశ హృషికేశ కాబట్టి ఈ ఇంద్రియ శక్తులన్నీ ఈశ్వరుడే ఆకలి అనుభవానికి వస్తుంది ఆకలి ఈశ్వరుడే వైశ్వాన రాజ్య రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు ఆకలి రూపంగా ఆయన ఉన్నాడు అహం వైశ్వానరే భూత్వ ఈశ్వరుడే శ్వాస అనుభవానికి వస్తుంది వాయు రూపంగా ఈశ్వరుడే చైతన్య రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు అంటే ఈశ్వరుడు కాంతి ఏమిటో చెప్తున్నాడు ఈశ్వరుడు కాంతి ఏమిటంటే అహం మమ అనేది ఈశ్వరుడు కాదు అది ఉంటే మీరు జీవుడిగా బతుకుతూ ఉంటారు పరిచ్ఛిన్న వ్యక్తిగా అహమ్మమా ఉండవు అహమ్మభిమానము మమాభిమానము ఉండవు అటు వాడిని బ్రహ్మవేత్త అంటారు బ్రహ్మవేత్త అంటే బ్రహ్మని ఇన్ పర్టికులర్ తెలుసుకుందా అని అర్థం కాదు అబ్రహ్మతో తాదాత్మ్యాన్ని విడిచిపెట్టేసేదని అర్థం ఎందుకంటే ఆత్మనిష్ట ఎప్పుడూ ఉంటుంది ఆత్మనిష్టను మీరేం సంపాదించక్కర్లేదు అనాత్మనిష్టను విడిచిపెడితే సంపూర్తి నేటి నేటికి ఆదేశ కాబట్టి ఆత్మ బృహదారంగంలో చాలా తప్పుగా నిర్మిస్తారు శంకరులు ఆత్మనిష్ట నిష్ట అంటే దాంట్లో నిలిచి ఉండడం మీరు ఎప్పుడూ ఆత్మనిష్ఠుడిగానే ఉంటాడు ఆత్మ నుంచి బయటకు వచ్చి ప్రసక్తే లేదు ఎప్పుడూ ఆత్మనిష్ఠుడిగానే ఉంటాడు కాబట్టి మీరు చేయాల్సిందల్లా అనాత్మనిష్టలో ఉన్నామనే భ్రమ నుంచి బయటపడ్డారు కాబట్టి ఇది జగత్తు నానాత్మం సత్యం యథాత్మది దీంట్లో కొన్ని నాకు అనుకూలం కొన్ని ప్రతికూలం అటువంటి వాడికి ఈశ్వరుడు కనపడతాడు ఈశ్వరుడు కనపడతాడు వాడికి తీసుకుంటూ కనపడాలంటే వాడు ప్రత్యేక ప్రయత్నం చేయాలి ఓవర్ నైట్ రైలు ప్రయాణం చేస్తే కానీ వాడికి తీసుకుంటూ కనపడుతుంది ఓవర్ నైట్ రైలు ప్రయాణం చేసినా చాలు మళ్ళీ బస్సు ప్రయాణం చేయాలి అక్కడ స్కూల్లో నిలబడాలి వాళ్ళ గౌరవ వందం పెట్టాలి ఇన్ని చేస్తే వాడికి తీసుకుంటూ కనపడతాడు కదా వేరే వీడికి అలాగే అక్కర్లేదు వీడికి ఈశ్వరుడు తప్ప ఇంకా అసలు ఏది కనపడలే కనపడదు సర్వము ఈశ్వరుడు సర్వం కలిగిడం బ్రహ్మ it is not some philosophical statement అని మీరు అనుకో of course it is philosophical statement only కానీ it is a very simple statement ఎందుకంటే it is a good statement విశాలాస్తం ఇదం సమయం ఎత్తి ఎదుర్కాన్ని జరుగుతుంది కాబట్టి లోపల చూసినా బయట చూసినా తీసుకుంటే అంతర్గహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ అదే వాక్యం మనం మనం మెకానికల్ గా రిపీట్ చేయడానికి అలవాటు పడుతుంది జస్ట్ రిపిటేటివ్ గా ఉంటుంది మన లైఫ్ స్టైల్ అలా రిపీట్ చేసిస్తూ ఉన్నాం సాయంకాలం అయ్యేప్పుడు ఇదిగా మనం పుస్తకం అంతర్బహిస్తే వస్తాను వ్యాప్తినారాయణ పుస్తక అహో నిశ్చాభిస్తే అంటే నా ధ్యానం పరిస్థితి పుస్తకం ఓవర్ జాబ్ ఇస్తాను మళ్ళీ మొన్న సాయంకాలం దాకా దాంతో సంబంధం నేను చిన్నప్పుడు గణపతి నవరాత్రాల్లో మంత్ర పుష్పం ఎక్కడ గణపతి ఉంటే అక్కడ పరిగెత్తుకు వెళ్తుంది కదా ఎందుకో తెలిసిన మాకు మంత్ర పుష్పం చెప్పారు పెద్దలు మంత్ర పుష్పం చెప్తుంటే మిగతా వాళ్ళు పెద్దవాళ్ళు కలపడం లేక అలా తీసుకొని ఇబ్బంది చేస్తారు మేము వాళ్ళతో పాటు పోటీ కూడా చెప్పేవాళ్ళం నేను నోటు వచ్చి చెప్పిగా వాళ్ళు ఏదైనా స్వరం తప్పు చెప్పారు కొన్ని పెద్దవాళ్ళు నేను నవ్వుకునేవాళ్ళు స్వరం తప్పు చెప్పారు సిగ్గు లేకుండా స్వరం దగ్గరికి మాలో నేను నవ్వుకునేవాడు అహంకారం ఆ రకమైన అభిమానం ఉండేది తప్పదు లేదు చిన్న వయస్సు పెద్దవాళ్ళ తర్వాత తెలిసిన ఆ మాత్రం తప్పులు లేకుండా ఉండలే అనుకుంటుందే అని పెద్దవాళ్ళు ఆ వివేక రావడానికి ఒక టైం పడుతుంది అప్పుడు వంద కృష్ణ చెప్పేవాళ్ళు రిపిటేటివ్ దాంట్లో ఏముందో నాకేం తెలుసు వంద కృష్ణ అయిన వెంటనే ప్రసాదం పెట్టేవాళ్ళు ప్రసాదం అంటే ఏంటండి ఈ శనగలు నానపోసి శనగపప్పు నానపోసి దాని కొంచెం కొబ్బరి కోరు కలిపి ఒకసారి పోపిస్తూ ఉండేది అది ప్రసారం దానికేదో లేదు దానికోసం ఈ పాటలు దానికోసం మంత్రపుష్పం వచ్చిందనేటువంటిది ఆ దిఖావం చూపించాలి ఎలా నువ్వు ఎక్కడ తెలుసుకున్నారో ఎవరు వస్తున్నాడు నేను హృదయానికి చూసుకున్నాను చాలా గంభీరంగా చెప్పేవాడు అయిపోయింది సో రిపిటిటివ్ ఇది ఈ లెవెల్ ఫీల్ అనేది అంతర్బహిష్యం వస్తారు అలా రిపిటిటివ్ వల్ల ఉపయోగం మెకానికల్ గా చెప్పుకుంటూ పోతే ఏదో ఒక్క విధమైన ఫీలింగ్ ఒకసారి అయితే క్రమంగా ద గ్రోత్ బిగిన్ సో మన్మయ అంటే బ్రహ్మ తమ పూర్ణత్వాన్ని అనుభవానికి తెచ్చుకున్నవారు అంటే ఈశ్వర అభేద దర్శన ద ఎసెన్షియల్ డిగ్నిటీ ఇల్లర్ డిగ్నిటీ ఏదైతే ఉందో దాన్ని సాక్షాత్కరించుకున్నారు దీని మీద రమమహర్షిని ఒక అడిగారు లోపల ఈశ్వరుని దర్శిస్తే ఏమైనట్టు బయట జరుగుతుంది కదా నువ్వు బయట నీ హృదయంలో ఈశ్వరుని దర్శించి లోపల ఈశ్వరుని దర్శించి కళ్ళు తెరిస్తే నీకు ఈశ్వరుడు దర్శనం ఇస్తుంది నువ్వు లోపలంతా కల్మషాన్ని దర్శిస్తున్నావు కాబట్టి బయట అంతా నీకు కల్మషం కనబడుతుంది జగత్ అంటే it's projection of what you are inside that is projection ఇది కొన్ని వాక్యాలు ఉంటాయి చాలా క్రిటికల్ థింకింగ్ ఎంతంత బరువైన వాక్యాలంటే వాటిని సువర్ణాక్షరాల్లో లిఖించే విధంగా వస్తుంది అలాంటి వాక్యం ఒక వాక్యం చెప్తామండి what you do to other you do to your నేను ఇతరులకి ఏమి చేస్తానో అది మీకు ముందే చేసుకుంటాను ఇప్పుడు చెప్పండి ఇతరులకి సపోజ్ నేను ఇతరులని నిందించాను చెప్తాను నిందించి ఇతరుల హృదయానికి కష్టం కలిగిస్తే మీ హృదయానికి మీరు కష్టపెట్టుకుంటున్నాను ఇది అర్థం చేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది టైం పడుతుంది మనం ఏమనుకుంటామంటే మనం ఇతరులకు చేసేది లేదు మనకి మనం చేసుకునేది లేదు అని అనుకుంటాం ఇది యోగి జరుగుతుంది ఇతరులకు ఇవ్వాల్సింది ఇవ్వలేదు అనుకోండి తద్వారా తనకు తానే మీరు అపకారం చేసుకుంటున్నాడు ఆ విషయం మీరు తెలియటానికి చాలా టైం పడుతుంది ఈ లోహం చేతనుకొని తన దగ్గరికి వచ్చేందుకు కూడా అదే లోహాన్ని ప్రదర్శించి తనకు కూడా కష్టాలు సో అల్టిమేట్లీ వాటి లోభాన్ని మీరు ఎవరిలో ఇతరులైన చూపిస్తే ఆ లోహం మీకు ఇది రిఫ్లెక్ట్ అవుతుంది ఇదొక సత్యం ఇంకో సత్యం చెప్తానండి రిలేషన్షిప్ ఉంటుంది మానవీయ సంబంధాల్లో మీకు ఒక గివెన్ రిలేషన్షిప్ లో ఆ రిలేషన్షిప్ అర్థము వంటిది అది ఒక స్టేట్మెంట్ అది కూడా అర్థం చేసుకోవడం కష్టం ఇంతకుముందు చెప్పింది కొంత దీన్ని అర్థం చేసుకోవడం కొంచెం ఉదాహరణకి నేను ఒక వ్యక్తితో వ్యవహరిస్తున్నాను అనుకోండి రిలేషన్షిప్ అంటే వ్యవహారం రిలేట్ చేయాలి ఆ రిలేషన్షిప్ లో నాకు దుఃఖం అనుభవానికి వచ్చింది అంటే అది అర్థం ఉంటుంది ఆ రిలేషన్షిప్ అంటే ఇంకా దుఃఖాన్ని షోర్ చేయగలమాట ఆ రిలేషన్షిప్ లో నాకు కాన్ఫ్లిక్ట్ అనుభవానికి వచ్చిందంట ఆ కాన్ఫ్లిక్ట్ ఎక్కడి నుంచి వచ్చిందన్నమాట నా నుండి అర్థం కదా మనకి కానీ మన అనుకుంటా ఎలా నుంచి వచ్చింది హైదరాబాద్ నుంచి రాలేదు మన నుంచే సపోజ్ మీ హృదయంలో కాన్ఫ్లిక్ట్ లేదనుకోండి ఎదరవాడు ఎలాంటి వాళ్ళైనా మీకు కాన్ఫ్లిక్ట్ ఉండదు ఏం చెప్పి దాంట్లో ఉన్న రహస్యం you you remain clean in any relationship you remain clean because relationship is like other person conflict కనపడుతుంది వారి కనపడుతుంది కాన్ఫ్లిక్ట్ ఎందుకంటే వాడికి కాన్ఫ్లిక్ట్ వాడు హృదయంలో ఉంది కానీ మీకు కాన్ఫ్లిక్ట్ ఉన్నాం ఎందుకని మీ హృదయంలో కాన్ఫ్లిక్ట్ లేదు కాదు అర్థమైందండి కాబట్టి మీ హృదయంలో మీరు ఈశ్వరుని దర్శించగలిగితే మీరు బయట ఈశ్వరుని దర్శిస్తారు మీరు హృదయంలో ఈశ్వరుని దర్శించకుండా బయట ఈశ్వరుని దర్శించే ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం ఇలాగే ఉంటుంది క్యూలో గురువారం చేసేస్తూ ఉన్నాం ఈశ్వరుని దర్శనం కోసం వంశం పెట్టడం విఐటి దర్శనానికి వెళ్ళటం ఇవన్నీ కూడా ఇలాంటి ప్రయత్నం వీరికి లోపల ఈశ్వరులు దర్శించడం చేత కాదు బయట ఈశ్వరులు దర్శించే ప్రయత్నం చేస్తాడు ఆ ప్రయత్నం ఇలా కల్పితం అవుతూ ఉంటుంది అది ఎప్పటికీ వర్షం వస్తారు అలా కాదండి నేను అందరూ ఇవ్వకుండా ఎవరిని చేయకుండా దర్శించి చెప్తామని అంటే ఏ ఉద్దేశాలు చెప్పండి మీరు అంటే అలాగా నిజంగా ప్రేమగా వెళ్ళాను ఎవరిని చూసే లేదు ఈశ్వరులు వెళ్ళాను దర్శించాను కన్ను పెట్టుకొచ్చాను అంటే అలాగే మీ హృదయంలో ఉన్న ఈశ్వరుణ్ణి మీరు బయట వ్యక్తీకరణ తెలుసుకోండి ఒకళ్ళు తెలియదు తెలుసుకోండి హృదయంలో దర్శించటం చేత కాకపోతే బయట కూడా వారు దర్శించటం చేత నగదు అంచేత అది అలాగే ఉంది కాబట్టి ఈశ్వర అభేద దర్శనం హృదయంలో ఈశ్వరుడు తప్ప ఇంకా నేను నాది అనేటువంటి పరిచ్ఛేదము లేదు అని ఎవరైతే తెలుసుకుంటారో వారు కూడా జగత్తులో ఈ దేశకాల వస్తు పరిచ్ఛేదములకు అతీతమైనటువంటి బ్రహ్మ పరమ పరమాత్మ ఉండే ఈ నానాత్మం దర్శి దర్శనం కనబడుతోంది ఇది యథార్థంగా ఉన్నది కాదు ఇది పెద్ద సినిమా ఉంటుంది ఇది వాస్తవం కాదు వాస్తవము ఆ సద్రూపమైన పరబ్రహ్మే అని వాడు దర్శించగలుగుతారు సత్యం స ఆత్మ తత్వమతి చేతపడుతుంది అటువంటి ఈశ్వర అభేద వ్యక్తులకు మన్మయా వాళ్ళ జీవితంలో లోపల ఈశ్వరుడే బయట ఈశ్వరుడే ఈశ్వరుడు తప్ప ఇదేం లేదు ఈశ్వరమయమైతే మన్మయ జలమయమైతే కూడా ఈశ్వరమయమే ఆ మయత్ అనే ప్రత్యయాన్ని కొట్టుకుని శంకరుడు బ్రహ్మ విధ ఈశ్వరాభేద దర్శిన అని దానికి అర్థం చేశారు తర్వాత పరమేశ్వరం కేవలం జ్ఞాననిష్టార్థ వీరు రెండు రకాలు నన్ను మాత్రమే ఆశ్రయించినవారు ఉప అంటే తన దగ్గరగా ఆశ్రయించినవారు అని అర్థం దీనికి రెండు రకాలుగా వ్యాఖ్యానం చేయొచ్చు ఒక వ్యాఖ్యానం నేను చిన్న రాష్ట్రం చెప్పాను భాష్యకారం చెప్పిన చెప్పిన చెప్పాను అంటే శరణాగతత్వాన్ని చెప్పాను శంకరులు దాన్ని చాలా అందంగా చెప్తున్నారు అలా కూడా చెప్పచ్చు ఆయన ఏమంటున్నారంటే కేవల జ్ఞాన నిష్ఠాహం ఇది చూడండి నేను అని ఉంది ఈ నేను అన్న దాంట్లో నేను అనేది దేనిపై ఆధారపడి ఉన్నది ప్లాట్ఫామ్ ఉంటుంది కదా మహాత్మ మహాత్ములు ఎవరి అంటే ఎక్కడ ఉన్నావా అంటే ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్నానంటారా అంటారు మీరు రైల్వే ప్లాట్ఫామ్ మీద నిలబడవు ಪ್ಲಾಟ್‌ಫಾರ್ಮ್ ಏನಕ್ಕೆ ನಾನು ಅಪ್ಲಾಟ್‌ಫಾರ್ಮ್ ಮೇಲೆ ಕಬಾಲ್ ಕನೆಕ್ಟಿವಲಿಟಿ ಆಗುತ್ತೆ ಗೋಪಕಣ್ಣ ವರಕ್ಕೆ ಅಲ್ಲಾಗ ಸೋ ಇಪಡು ಒಬ್ಬ ಬ್ಯಾಂಕ್ ಟಾರ್ ಉನ್ನರೆ ಮಡಿಪ್ಲಾಟ್‌ಫಾರ್ಮ್ ಏನ್ತಿ ನದಿಪ್ಲಾಟ್‌ಫಾರ್ಮ್ ಅನ್ನು ಇಸ್ಕ್ಕ್ ಮೆಟಫಾರಿಕಲಿ ಗೆ ಕೊಳ್ಳೋಣ ಇಡಕ್ಕೆ ಮನೆ ಎಲ್ಲಿ ಇರುತ್ತೆ ಒಬ್ಬ ರಾಜಕೀಯ ನಾಯಕ ಉನ್ನರೆ മന്ത്രി ಪದ ಇರೋದು ಮಡಿಪ್ಲಾಟ್‌ಫಾರ್ಮ್ ಏನ್ತಿ వాడి కాళ్ళ కింద ఉన్న బలం ఏంటి వాడి జన్యులో నిలబడి కదా ఇంత హడాలు చేస్తున్నాడు what is the strength under his speech power power గూండా గారు ఉంటారు ఆయన ప్లాట్ఫామ్ ఏంటి ఫిజికల్ వైలెన్స్ నేనా daily but the fear of physical violence ఒక ఒకటి రెండుసార్లు కత్తి ధుడిపించి పొరికి ఇది అవసరం అయితే పొరికేస్తారు పొరికిన తర్వాత పోలీస్ కేసు పెడతారో అరెస్ట్ అవుతారో అవన్నీ తర్వాత ముందు పొడిచేస్తుంది అనే ఒక ఫీలింగ్ ని క్రియేట్ చేసి పెట్టుకుంటాడు ఆ ఫీలింగ్ ని కొంత మెయింటైన్ కూడా చేసుకుంటాడు ఉంది బట్ ఈ సేమ్ ఎక్కడికి వెళ్ళినా అతనికి జనులు సలాం చేసి తప్పి తప్పుకుంటారు అతనికి అనారోగ్యం చేసింది తెలిస్తే మాత్రం చాలా సంతోషిస్తారు ఎందుకంటే వీళ్ళు దేనేంతనే దేవుడు చేసింది సంతోషిస్తారు కాబట్టి వారికి ఉన్న ప్లాట్ఫామ్ ఏంటంటే physical violence is platform so ಇದರಂಗ ಪ್ರತಿವಾದಿಗೆ ಒಂದು ಪ್ಲಾಟ್‌ಫಾರ್ಮ್ ಇದೆ ಇದು ನೇಮೋನೇ ಭಾವನೆ ಅಂತ ಪ್ಲಾಟ್‌ಫಾರ್ಮ್ ಇದೆ ನಾನು ಅದೂ ಇತಂ ಹೇಳ್ತೊಂಡೆ ಒಬ್ಬ ಫಹಲ್ವಾನ್ ಏನಾದ್ರೂ 1990ನೇ ಬಾಗ್ತೇ ಅಲಿಜಂತಾ ಮನೆ ಅವರು ನೇಮೋನೇ ಭಾವನೆ ಅಂತ ಪ್ಲಾಟ್‌ಫಾರ್ಮ್ ಇದೆ ಡಿಜಿಟಲ್ ಬೋರ್ಟ್ ಕರೆ ಕೊತೆ ನಿಕ್ ಏಕ್ ಇದೇವಾಡ ಒಂದು ನೀಂಗೂ ನೀಕ್ ಇದೇವಾಡ ನೆನೆಸೊಂಡ್ನ ನೀತಿ ಇಂಡಿಯಾದಲ್ಲಿ ನೀಕ್ ಇರುವ ತೇತನೆ ಹಿತಿರಿವಾರಕ್ಕೆ ತಿಕ್ಕೊಂಡ್ನ ನಾನು నిశ్చయంగా ఏమో తెలియదు నెక్స్ట్ విజయవాడ వాళ్ళు ఎదుర్కొనే ప్రయత్నంలో పోలీసులు దండయాత్ర చేసి ఆపేసేయడం నేను ఎక్కడో నిలుస్తాను next Vijayawada promoting all these things అన్ని దాటినా ఎనివే నెక్స్ట్ విజయవాడ ఉన్నారే what is her platform physical body ఆమె మేలు ప్లాట్ఫామ్ ఏంటి ఫిజికల్ బాడీ అవునండి స్ప్రింటర్ ఉంటుంది వారి నేమికి ప్లాట్ఫామ్ ఏంటి the strength in the legs legs ఒక్కటే వారికి లెగ్స్ తప్పితే మళ్ళీ ఇది వాడికి ఏం చెప్పింది లెగ్స్ వెయిట్ లిఫ్ట్ అంటే చేతులకి మనం అయితే మొత్తం మనం ఫిజికల్ స్ట్రెంగ్త్ అంటే మొత్తం ఉంది అంటే I'm trying to give various examples అనేక దృష్టాంతోపాదానం అంటూ ఉంటారు ఎందుకంటే విషయాన్ని కొంచెం బాగా దృఢం చేయడం ఇప్పుడు ఒక నేను పండితుడను అనే కూడా ఒకటి ఉంటాను వారి ప్లాట్ఫామ్ ఏమిటి విజ్ఞానం వారి యొక్క విధ్వస్త కాబట్టి నేను అనేదానికి ఫిజికల్ బాడీ కొంతమందికి ప్లాట్ఫామ్ ఇన్ డిఫరెంట్ షేప్ నేను అనేదానికి ఫిజికల్ బాడీలో ఉండే ప్రాణశక్తి మరికొంతమందికి ప్లాట్ఫామ్ ఉంటుంది పొరం తీసి వాళ్ళకి క్రికెట్ ఆడే వాళ్ళకి మరొకటి క్రికెట్ అర్థం మరి క్రికెట్ ఇది lazy man's game that is not football soccer మొదలైన వాళ్ళకి ప్రాణశక్తి ఉండాలి క్రికెట్కి ప్రాణశక్తి అసలు ఏమవుతుందండి ఇంకా నిలబడి ఉండడం ఎప్పుడే ఏదో అవుతుంది అయిన తర్వాత కామెంటరేట్ రావాలని చెప్తారు వారికి న్యూస్ లేదు ఏమైందో వారికి న్యూస్ లేదు very easy game anyway so ప్రాణశక్తి ఇస్తే ప్లాట్ఫామ్ ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను యొక్క ఇవన్నీ కూడా నేను ఎందుకు కల్పితం లేని ప్లాట్ఫామ్ నేను కాని దానిని నేనుతో ముడిపెట్టినటువంటి ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా అనాత్మని ఆత్మతోటి కలగాబోధం చేసేసి అభ్యాస చేసినప్పుడు వచ్చినటువంటి ప్లాట్ఫామ్స్ మీరు నేను దేనితో అభ్యాస చేయకుండా నేనులో నేను అనేది దానిలో ప్రకాశించేటువంటి దేనితో దేనితో అభ్యాస చేయకుండా సూపర్ పొజిషన్ లేకుండా నేను యొక్క యథార్థ స్వరూపం కనుక మీరు ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకుంటే ఎదుక తెలివి దట్ నోయింగ్ నెట్ అది మీ యొక్క యథార్థ స్వరూపం అని తెలుస్తుంది ఆ నోయింగ్ నెట్ అన్డిఫరెన్షియేటెడ్ ఈ నోయింగ్ నాలెడ్జ్ డిఫరెన్షియేటెడ్ నాలెడ్జ్ కాదు నాలెడ్జ్ డిఫరెన్షియేటెడ్ అంటే అది మనస్సు అయిపోతుంది అంతఃకరణం అయితే undifferentiated knowing net the awareness of salute అది నేను అది నా యొక్క యథార్థ స్వరూపము తెలుసుకుంటాను అదే ఇప్పుడు సెల్ఫ్ కాన్షియస్ అని ఒకటి ఉంటుంది అంటే ఒక పరిచ్ఛిన్నమైన దాంతో తాదాత్మ్యాన్ని చెందినప్పుడు మాత్రమే సెల్ఫ్ కాన్షియస్ అనే ఒక వ్యక్తిత్వ నిష్ట కలిగింది పరిచ్ఛిన్నమైన దాంతో వీడు మమేకమన్నారు దేహంతో తాదాత్మ్యాన్ని చెందితే ఆ వ్యక్తిత్వ నిష్ట వ్యక్తిత్వం డిఫైన్ అయ్యి దాని మీద నిష్ట వస్తుంది మనస్సుతో తాదాత్మ్యం చెందితే మరో రకమైన వ్యక్తిత్వ నిష్ట నిర్మాణం అవుతుంది బుద్ధితో కూడా లాగడం ఇటువంటి తాదాత్మ్యంలో అన్నిటినీ మీరు ప్రోత్సహించినప్పుడు వ్యక్తిత్వ నిష్టే ఉండదు దేశకాలంలో that is last step of transcending దేశ భావన కాలభావనకి కూడా అతీతంగా మీరు ఎదగాల్సి ఉంటుంది అంటే దేశము ఆ ఏడిపోయింది కల్పితము కాలం అనేది ఏదీ లేదు ఇది కాల క్యాస్ట్ చేసిన ఫ్యూచర్ ఈ అంతా కూడా కల్పితం so the truth of time ఇది అవేర్నెస్ ఇస్తారు అవేర్నెస్ కంటే భిన్నంగా టైం అనేది ఏదీ లేదు టైం గడియారంలో ఉన్నది టైం కాదు గడియారం ఒక సూచకము మాత్రమే టైంని సూచిస్తుంది గడియారం సూచించే టైం ఎక్కడ ఉంది మనస్సు ఉంది మనస్సుకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ టైము మనస్సులో ఉన్న టైం యొక్క మెంటల్ కేటగిరీ టైం అంటే మనస్సులో ఉన్నటువంటి టైం అనే కేటగిరీ యొక్క రహస్యం ఏంటి present past future past is also present future is also present మనస్సు మనస్సు ప్రెసెంట్ అది సో అటువంటి then present is the reality then what is the present అని కనుక మీరు ఇన్వెస్టిగేట్ చేస్తే ది అవేర్నెస్ ఇట్సెల్ఫ్ అపియర్స్ వచ్చి ప్రెసెంట్ కాబట్టి కాలం అనేది కూడా ఆ నోయింగ్నెస్ కంటే భిన్నంగా లేదు అది నా స్వరూపము అని మీరు తెలుసుకున్నప్పుడు ఆ వ్యక్తిత్వ నిష్ఠ ఉండదు సెల్ఫ్ కాన్షియస్ ఎలిమెంట్ ఉండదు సెల్ఫ్ కాన్షియస్ ఎలిమెంట్ ఎప్పుడు ఉంటుందంటే లిమిటెడ్ తత్వంతో మీరు ఐడెంటిఫై అయినప్పుడు మాత్రమే ఆ సెల్ఫ్ కాన్షియస్ అనేది వస్తుంది సెల్ఫ్ కాన్షియస్ అనేది ఎప్పుడు వస్తుందండి మీరు హోల్ నుంచి సెపరేట్ అయినప్పుడే వస్తుంది మీరు హోల్ నుంచి సెపరేట్ కాకుండా హోల్ అంతా కూడా ఆ చైతన్యంలో ప్రకాశిస్తుంది ఆ చైతన్యమే నేను అనే దాంట్లో మీకు సెల్ఫ్ కాన్షియస్ ఉండదు okay so the thing is not self conscious in his thing just I'm example so so are you self conscious as a human no అహం మనుష్య అనే సంస్కారం ఎలిమెంట్ ఎవరికైనా ఉంటుందా ఉండదు అహం పురుష అహం స్త్రీ అహం బ్రాహ్మణ అహం క్షత్రియ ఇటువంటి సంస్కారం ఫీలింగ్ ఉంటుంది అహం మనుష్య అని ఉండదు ఎందుకంటే ఆయన హ్యూమన్ బీయింగ్ ఆయన హ్యూమన్ బీయింగ్ అని మీరు అనుకోరు ఎందుకంటే that is your a human being but you don't feel that way there is no necessity to feel so self conscious ఉండక్కర్లేదు సో ఈ conscious of being a human being ఎవరు ఏముంది మీరు ఇప్పుడేనా ఛాలెంజ్ చేస్తే ఎవడైనా అప్పుడు వస్తుంది ఓ యానిమల్ అన్నాడు అనుకోండి ఎలా ఎలా మాట్లాడతాం పెద్ద మనిషి యానిమల్ అంటాం నేనే యానిమల్ కాదు నేను హ్యూమన్ బీయింగ్ అప్పుడు వీళ్ళు గుర్తొస్తుంది మీరు హ్యూమన్ బీయింగ్ లేకపోతే ఆయన హ్యూమన్ బీయింగ్ ఆయన హ్యూమన్ బీయింగ్ అని అనుకోరు సో అదేవిధంగా అహం పూర్ణ అని అనుకుంటూ కూర్చోడు అహం పూర్ణ అహం పూర్ణ అని అనుకోడు ఈజ్ నాట్ సెల్ఫ్ కాన్షియస్ ఎనీమో దాన్ని కేవల జ్ఞానము అని అట్టి కేవల జ్ఞానమునందు వీడు నిమగ్నమై దాని మీద నిష్ట కలిగి ఉంటాడు నిష్ట అంటే platform so the stable platform ఆ నుంచి ది ప్లేస్ ఫ్యూచర్ ఈ ది అవేర్నెస్ మాం ఉపాశ్రిత ఆ మాం అనే ప్రధానికి అర్థం ఎందుకంటే దేవుడు జ్ఞానస్వరూపం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ దీర్ఘకాల పరిచ్ఛేదములు లేని జ్ఞానమే ఈశ్వరుని యొక్క స్వరూపం జ్ఞానస్వరూపుడు ఈశ్వరుడు కాబట్టి నన్ను ఆశ్రయించాను అంటే కేవల జ్ఞానస్వరూపుడనైన నన్ను ఆశ్రయించాడు కేవల జ్ఞాన నిష్ఠ అంతేకానే దేవుణ్ణి మనం సద్రూపంగా ఆరాధించినప్పుడు కూడా ఆ దేవతారూపం అది సిద్ధిరూపం దేవతారూపం సిద్ధిరూపం ఇప్పుడు మీరు లేజర్ కిరణం తోటి ఓ బొమ్మ చూపించారనుకోండి లేజర్ కిరణం ఇలా బొమ్మ చూపిస్తారు కదండి ఓ లైట్ అండ్ సౌండ్ వస్తాయని చెప్పి ఇలా లేజర్ కిరణంతో చూపిస్తారు ఆ లేజర్ కిరణంతో ఒక శక్తి చూపిస్తారు ఆ శక్తి ఏంటంటే శక్తి ఏంటది అది లైట్ లైట్ అండి దాని స్వరూపం లైట్ బయట వెళ్ళడం లేదా అక్కడ సర్కిల్లని కంపెనీలో మడతపెట్టి దేవుడు ఏమో ఉంటుంది అనుకుంటున్నాను అక్కడ దాని స్వరూపం ఏంటి ఇట్స్ లైట్ ఆ లైట్కి ఒక సర్కిల్ అనే ఆకారం వస్తుంది కాబట్టి ఆ సర్కిల్ని మనం ఏమనొచ్చు ఇది తేజోమయము అను తేజోమయ సర్కిల్ అది అంటే దాని సర్కిల్ ఎలా వదిలేసిన సర్కిల్ కాబట్టి తేజోమయం అవునండి స్వామి తేజోమయానందానికి అక్కడ తేజస్సు అంటే జ్ఞానం వస్తాం పుణ్యానికి ఎక్కువ లేదు ఆయన దిశలకు ఎక్కువ లేదు ఆయన ఇదంతా పడతారు దేవమైన శక్తి లేదు దేవతలు జ్ఞానస్వరూపులు చెన్మలి దేవతలు దేవతలు పద్యం రెండు మనం భోజనం చేసుకుని చమపత్రంలో స్నానం చేస్తూ అలా ఉండరు దేవతలు తేజోమలి చెన్మలి సిద్ధూపు అంతేగాని అంచేతనే దేవతలను మనం ఆ తత్వాన్ని అర్థం చేసుకోవాలి మీరు ఒకరిని మన లోకల్ లోకల్ ఫెలో ఒకటి ఉంటాడు ఏదో ఉంటాడు లోకల్ ఫెలో అదే వాడికి బీకామో బీఎస్సీలో ఫెయిల్ అయ్యి సినిమా ఇండస్ట్రీలో వెళ్ళి ఉంటాడు అది దాస అయితే సినిమా వెళ్ళి ఉంటాడు అలా గలమని చెప్పారు నేను ఆ బిఏ ఫెయిల్ అయ్యాను కాబట్టి మహానటున్నాయండి బిఏ పాస్ అయినట్లయితే ఎల్డీసీ యూబీసీ అయ్యింది అని చెప్పారు నేను అంత మాట అన్నవాళ్ళని ఊరుకున్నాను కాబట్టి నాకు క్రెడిట్ వస్తుంది ఎదురు చెప్పలేదు చెప్పేమంటారా చెప్పేస్తున్నాను ఒక మహానది చదివిన కాలేజీలో నేను చదివాను అదే నాకు కాదు సో కాబట్టి దేవతలంటే పితృకులు ఆ ఈశ్వరుని యొక్క లింక్ అవయవంలోకి సిద్ధులు సినిమలుగా ఉంటారు దేవతలు అంతేగాని దేవతలు అంటే వాటి ఎటువంటి తీసుకుంటూ డబ్బులు మొహాన్ని కొడుకుంటూ లేకపోతే శాంత కాకుంటూ ఇంకోటి తిరుగుతూ డాన్సులు చేస్తూ ఉంటారని కాదు అలా చేయకూడదు ఆ రూపధ్యానానికి భంగం కలిగించినట్టుగా ఉంటుంది ఆ తగిన ఉపాసన యొక్క తత్వాన్ని తెరగొట్టినట్టు అంతేకాని మన లోకల్లో ఈ సిద్ధు వెళ్ళి ఆ శివుడి వ్యాసం చేస్తే ఈ హిందీ గొప్ప కాకుంటూ ఉంటారు ఈ హిందీ వేషం ఏదైంది తనకే అలా వెళ్తూ శివతత్వాన్ని అలా వదిలేసేయాలి ఎప్పుడో శివతత్వం గురించి ఎప్పుడో చెప్పాను మీకు ఎక్కడ తన కాకినాడలో ఎక్కడ చెప్పాను సో శివతత్వాన్ని అలా వదిలేయాలి కానీ మన లోకల్ హిందీకి వాళ్ళు ఎప్పుడు రబ్బర్ పాము ఒకటి పెట్టి ఇక్కడ రబ్బర్ పాము అక్కడ రబ్బర్ పెట్టి ఇరు తిరిగి దగ్గర పెట్టి అక్కడ డ్యాన్స్ చేస్తూ ఉంటారా నేను శివపురాణం ఇస్తూ ఉంటానంటే అది పద్ధతి కాదు ఇట్ ఈస్ ఎందుకంటే దేవుడు మధ్యామాంసమేది కాదు నువ్వే కానీ నువ్వే వచ్చినా వాళ్ళకి వేయడం కాదు శాస్త్రం చెప్తుంటే దేవుడు మధ్యామాంసమైంది శిలామైంది కాదు దేవుడు సేతు హోమం వర్ణించింది ఏక విధాన ఏక సేతు సేతు కలిపి ఉంచేది రెండు ఒడ్లని కలిపి ఉంచేది సేతు విధరణ ధరించేది సేతువుని వర్ణిస్తే అక్కడ శంకరులు ఉంటారు తెలుగు ఉంటే మురుగ్గారుమయో నా అంటాను భాష్యంలో పనిచేసేవాళ్ళు చేతు ఆ ఊరిలో మట్టితోటిను కట్టెలతోటి చెక్కలతోటి నిర్మించి పూర్వకాలపు సేతులు అలాంటి సేతు అనుకునేవరా దేవుడు నిర్మించిన అలా అనుకోవద్దని అంటారు సందర్భంలో ఆ పూర్వపక్షిని నిరాకరించడం కాబట్టి ఈశ్వరుడు కేవలం జ్ఞానస్వరూపుడు శ్రీమణుడు చిత్రూపుడు ఆ ఎదుకయ్యే స్వరూపంగా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ తస్మై జ్ఞానాత్మమే నమ అనే మహాభారతంలో కాబట్టి ఆ కేవల జ్ఞానములందు మీరు అన్డిఫరెన్షియేటెడ్ అవేర్నెస్లో మీరు నిలిచి ఉంటే వారు విశ్వకు సమానం జ్ఞాని స్వాత్మయ్య అనే మతం నిర్దాక్షంగా కాబట్టి మాం ఉపాస్థిత అనే పదాన్ని ఆ మాం నన్ను అంటే అనంత జ్ఞాన స్వరూపుడనైన నన్ను అనే కారణంగా దాన్ని వ్యాఖ్యానం చేశారు భాష్యకారు నాకు దాన్ని ఆ విధంగా దర్శించాను అంతేగాని మహాముపాశ్రిత అంటే మీకు ఎప్పుడు చిన్న కోరిక కలిగినా ఎప్పుడు నా కాలు కొట్టుకుంటూ నేను మీ కోరికలు తీరుస్తూ ఉంటాను అలాగే కాదు అలా చెప్పట్లేదు అలా ఎందుకు చెప్పకూడదు చెప్పండి మీరు చేసినట్టు మీరు చెప్పండి అక్కడ వేద రాగ భయ క్రోధాహం ఉంది ఇంకా వీళ్ళు వెళ్ళి దేవుడు కాలు కొట్టుకుంటే దేనికోసం కొట్టుకుంటాడు రాగం కోసమా భయం కోసమా దేనికోసం కొట్టుకుంటాడు కాబట్టి కేవలం జ్ఞాన నిష్ఠాస బ్రహ్మ విధ బహవ అనేకే చాలా మంది బహవ అంటే అనేకే అనేకే ఏదో చూసారా దాని రహస్యం అన్న అర్థమైందా మీకు రామశబ్దం చెప్పకుండా ప్రథమ ఏకైక ప్రథమ ఉంటుంది మంచిది చాలా బాగా చెప్తారు సర్వశబ్దం చెప్పండి అలా చెప్పాలి మాట పారేయకూడదు నేను అలా అడిగానంటే ఏదో పిచ్చి అనుకుంటాను కదా <laughs> కొంచెం సర్వ సర్వం సంజే రామాహ సంజే అనేది అలాంటి సర్వనామశబ్దం కాబట్టి బహవహ అంటే అనేది బహువచనం ఏక ఏకృణం అనేది చాలా మంది ఒక్కడు కాదు చాలా మంది అనేది జ్ఞాన తపస జ్ఞానమేవ పరమాత్మం స్వయం తప జ్ఞాన తపస చూడండి నాకు తపస్సు అంటూ కాలేదు ఎందుకంటే చాలా పవిత్రమైన ఎక్స్పర్ట్ ఈ సంసారం కోసం ఎఫర్ట్ చేస్తూ దగ్గరిస్తూ ఉంటారు మనుషులు ఆ ఎఫర్ట్ లేని సందర్భంగా ఉండదు ఎందుకంటే సంసారం కోసం మీరు ఎంత ఖర్చు చేసినా అది తిరిగి గొప్పలో ఎన్ని నీళ్లు తోడుగా అది అలాగే ఉంటుంది అది ఇంగి చేయగలదు ఈ సంసారం కోసం చేసే ఎఫర్ట్ అలాగే ఉంటుంది కాబట్టి సంసారం కోసం ఎక్కువ ఎఫర్ట్ చేయకూడదు ప్రతి కపడా మొక్క అనే లెవెల్లో ఆపేయాలి ఏదో రెండు కోట్ల నాలుగు వేలు నోట్లకు వెళ్తున్నాయని అనుకుంటున్నాను అంటే ఏదో రెండు వ్యక్తులు చేసి కాలక్షేపం చేసుకున్నానని సరిపడుతున్నాను అంతకంటే ఎక్కువ ఎఫర్ట్ చేయకూడదు చెప్తే అది బంధిస్తుంది బద్ధులే ఉంటాం సంసారంలో మనుషులు బంధంలో ఉంటారు ఇంకా కాంబోజీ వేసి ఇంట్లో తిరుగుతూ ఉంటారు ఖరీదైన వస్త్రాలు ధరిస్తారు సెంటోజీ రక్షిస్తారు కానీ బంధంలో మానవుల యొక్క స్వరూప స్వభావం అలా ఉంటుంది పెద్ద పెద్ద డిగ్రీలో కొట్టు కూర్చుంటారు కూడా యూనివర్సిటీ డిగ్రీలో ఉంది సమావేశ సమావేశాల్లో అక్కడ గంభీరంగా ఉంటారు లేకపోతే కళాకారులు పెద్దలు కానీ సంసారంలో జాగ్రత్త ఏంటి వాళ్ళ లోపల విచిత్రికుంటూ పొందుతూ ఉంటాడు సంసారం యొక్క మనం ఎవరినే వెళ్తలేదు సంసారం అలాగే ఉంటుంది సంసారము మనుషులకి ఏ రకమైన ఉత్సాహం లేకుండా చేసేస్తూ ఉంటుంది నీరు దానికోసం చేసేస్తుంది ఆ సంసారం యొక్క లక్షణం కనుక ఆ సంసారాన్ని ఎక్కువ ఉపాసించకూడదు ఒక ఇతర తప్పనిసరి ఎంతో అంత దానికి దానికి ఇవ్వాల్సిన లేదు సో యక్షాను రూపం బలిహి అని సో ఇప్పుడు దానికి ఎంత సేవ చేయాలో అంతే చేయాలి అంతకు మించి సేవ చేయక్కర్లేదు ఇప్పుడు ఆవు వచ్చింది అనుకోండి జమ్మన్ దగ్గరికి ఇంకా కలిసి దానికి ఆసనం సమర్పయాలి అని ఇలా మొదలుపెట్టక్కర్లేదు సొరసోపచారాలు అక్కడ ఓ అరటికొండో అయితే మీరు అరటికొండ మీరు తెలియదు ఆ తొక్క పక్కన పెడితే అది దానికి చేస్తే తీసుకుని వెళ్ళిపోతుంది దానికి దండం పెట్టిస్తే వెళ్ళిపోతుంది ఎక్కడ గురించి బలిసి బలిసి అంటే భోజనం ఆ వచ్చిన వాళ్ళకి తగ్గట్టుగా పెట్టాలి భోజనం అదే ఒక మహాత్ముడు వచ్చేదనుకోండి లోపలికి తీసుకొచ్చి సో పేకాది వేసి యోగ్యంగా ఆయన కావాల్సిన ఆహారాన్ని సమర్పిస్తే సరిపడుతుంది యక్షానుభూతో బలి సో కాబట్టి ఆ గా ఉండకూడదు అలాగే సంసారానికి కూడా మనం ఇచ్చే విలువ ఎక్కువ ఉండకూడదు ఎంతో గీత పాఠం ఉందనుకోండి first prayer top most prayer Gita పాఠం మీ మిగతా అన్నీ పక్కన పాడేయడం నేను ఎందుకు పరిమితాలు కూర్చోవాలి దీంతో పాఠం అంటే దీని పాఠం ఇంకేది ఉంది తర్వాత సడన్లీ దీనికి పెట్రోల్ పోయిందని కారులో అది కూడా పోయించాలి లేకపోతే ఈ దీంతో పాఠం జరుగుతుంది దానికి ఇచ్చి ప్రయారిటీ దానికి ఇవ్వాలి ఇంకా అక్కడి నుంచి అదిలో మహాపుణ్యకార్యంలో దాని వెంట పడకూడదు సంస్కారం అలా దానికి ఎంత చేయాలో అంతే డిస్ప్రపోర్షనేట్ గా ఉండకూడదు చాలా మంది అలా చేస్తారు తపస్సు అంటే ఈ సంసారం నుంచి ముఖాన్ని తిప్పి ఈశ్వరుల వైపు అడుగులు వేసే ప్రయత్నం ఈశ్వరు పరిస్థితి తపస్సునది సో భోజనం మానేశారనుకోండి దేవుడి పేరు చెప్పి భోజనం మానేశారనుకోండి భోజనం మానేసి కూడా ఉల్లాసంగా ఉంటారు అది అదొక కళ్యాణం భోజనం మానేసి ఏదో దిక్కుమాలని భోజనం లేదు దిక్కులు చేసి నేర్పించాలి మౌగుడి పేరే కానీ కాఫీ అలాగే మౌగుడి గారు కొంత కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఏ మౌగుడి గారండి ఒకసారి సిక్స్ థర్టీ అయ్యి కాఫీ సర్వ్ చేయలేదు ఇంకా ఏ బాబులు గారండి తీసుకెళ్తే ఏమైనా కాఫీ చేయాలంటే మీరు స్నానం చేశారా అని నేను అడిగా నేను కాఫీ రాసుకోవడం స్నానం చేస్తున్నాను అంటే కాదు కాదండి మేము మౌతుల వారు మా రూల్స్మో మీరు కాఫీ సరే వచ్చేస్తుంది ఆ రకంగా అలాగా దుఃఖాత్మకంగా ఉపవాసం చేయకూడదు ఉపవాసం చేస్తే ఉల్లాసంగా ఉన్నారు అంటే ప్రేమతో కష్టాన్ని స్వీకరిస్తే దేవుడు పేరు దేవుడు పేరు లేకపోతే కష్టం ఉంటాయని స్వీకరించాలనే డౌట్ వస్తుంది దానికి తపస్సు ఉంటాయి తపస్సు ఎప్పుడు కోరుతుంది యజ్ఞదాన తపస్కర్మ త్యాగ్యం కార్య సాధ్యమేవ యజ్ఞదానం తపస్సు పావనాన్ని మనీషిణం అని గీతలో పద్దెనిమిది అధ్యయంగా ఉంటాడు భగవంతుడు తపస్సు గొప్పది కానీ తపస్సు క్రమంగా పెరగాలి దాని స్థాయి పెరుగుతూ ఉండాలి తామసంగా ఉండటం రాజసంగా ఉండటం సాత్వికంగా ఉండాలి కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాలి లోకంలో తపస్సు పేరుతోటి అనేకములైన అభిలక్షణీయములు కాని పనులు చేస్తూ ఉంటాం కేవలం ఆలోచిస్తూ ఉంటాం అలాంటి అనవసరం అది కూడా తపస్సే వాళ్ళని మనం నిజంగా ప్రశంసించదగ్గ మాట దేవుని పేరుతోటి వాళ్ళు అలా చేస్తున్నారంటే వాళ్ళకున్న చైతన్యం మనం ప్రశంసించాలి కానీ ప్రారంభంలో అలా చేయొచ్చు తప్పేం కాదు మంచిది దానికి కామనలు జోడిస్తే మరి కలుషితం వస్తుంది అది కామన లేకుండా నిష్కామంగా చేస్తే అది కూడా గొప్ప నిష్కామంగా ఏం చేసినా గొప్ప ఆ నిష్కామత అన్నది దానికి పవిత్రత వచ్చేస్తుంది దాంట్లో తపస్సు యొక్క క్వాలిటీ పెరగాలి ఎలాగ పెరగాలంటే ఏ స్థాయికి పెరుగుతుందంటే అది జ్ఞానమే తపస్సు ఆ స్థాయికి పెరుగుతుంది దట్ తెలిసి టాప్ మోస్ట్ తపస్సు అంటే ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చుని క్లాస్ నింపుతారు గీత క్లాస్ నింపుతారు క్లాస్ నింపుతున్నారంటే ఏదో ఒక నేను చెప్పిన క్లాస్ నింపుతున్నారని కాదు క్లాస్ నింపుతున్నారంటే ఎవరు చెప్తేనేది చెప్పింది శాస్త్రీయ గతంలో ఎవరు చెప్తేనే అన్నారు కదా అని మళ్ళీ కళాకోశాలు ఏదైనా గతంలో శాస్త్రీయమైన ప్రతిపాదన ఉండాలి దాంతో సందేహం లేదు కాబట్టి మీరు చేస్తున్నది దీనికి జ్ఞానపత జ్ఞానమే తపస్సు ఎందుకని కింద కూర్చోవాలి ఇంట్లో అయితే సోఫాలో కూర్చోవచ్చు ఏదో మోకాలు ఇది ఏది అంటే కొన్ని కుర్చీలు ఏర్పాటు కుర్చీలు కూడా ఎలా ఉంటాయి ఏవో ఉంటాయి కాలక్షేపంగా ఉంటాయి తప్పిస్తే మీ ఇంట్లో సోఫాలాగా ఉంటుంది తర్వాత ఏవో కొన్ని ఇంటి బాధలు ఇంకో ఉంటాయి ఏదో మైండ్ సరిగ్గా చేయట్లేదనో లేకపోతే ఫ్యాన్ సరిగ్గా జరగట్లేదనో లేకపోతే రిస్క్ లేదనో ఏదో ఇంటి బాధలు ఉంటాయి వీటి అన్నింటినీ పక్కన పెట్టేది పెద్ద సినిమా వస్తుంది టైం శనివారం సాయంకాలం దూరదర్శనంలో సినిమా వస్తుంది అది పాపకాలం మాట్లాడుతుంటాను సో నేను అప్పుడు పాపం చెప్పినాను దూరదర్శన్లో శనివారం సాయంకాలం గీత పాఠం చెప్పింది ఎవరు వచ్చాడో వాడే గీత కావాల్సిన వాడని అది ఒక నిజసోపలంగా ఒక టెస్ట్ పరీక్ష పఠనాలు వచ్చినాను శనివారం సాయంకాలం పఠనాలు వచ్చినారు ఎక్కువ మంది వచ్చేవారు కాదు మనకి ఎక్కువ మంది ఎందుకు వస్తారు మనకి భగవంతుడు <laughs> మన పఠాలు ఎక్కువ మంది రాదు మనకి తెలుసా సంగతి సో ఒక్కివారు పాపం ఒక్కివారు వచ్చింది నేను వాళ్ళని చూసి మహానంద పడివాడిని ఎందుకంటే ఇది శనివారం సాయంకాలం దూరదర్శన సినిమా మనకు ఇట్ ఈస్ సంథింగ్ గ్రేట్ ఆ వాల్యూ నేను డిస్కవర్ చేసుకున్నవారు కదా సో వస్తారు అలా వస్తారు మీరు ఈ వినాట్ బిలీవ్ దేశ విదేశాల నుంచి వస్తారు క్లాస్ వస్తారు ప్రయాణం చేసిస్తారు విమానం వచ్చి ప్రయాణం చేసిస్తారు class it like value for business మీటింగ్కి వెళ్తాం మీరు నేను బిజినెస్ మీటింగ్ ఇక్కడ నుంచి ఢిల్లీ బిజినెస్ మీటింగ్కి వెళ్తాను ఎంపీ మీటింగ్ మీటింగ్ అడగాలి దానికోసం వెళ్తున్నారా లేదా అరగంట మీటింగ్ కోసం గంట మీటింగ్ కోసం వెళ్తున్నారా లేదా ఇది దానికంటే ఎక్కువ ఉండదు ఎందుకంటే అది సంసారం అది ఇదేమో మోక్షం అది బంధం ఇది మోక్షం కాబట్టి జ్ఞానమే తపస్సు ఇప్పుడు మీరు చేస్తున్నది తపస్సు గమనం గొప్ప తపస్సు సో జ్ఞానమేవ తప జ్ఞానం అంటే మళ్ళీ కామర్స్ అది కాదు పరమాత్మ విషయం జ్ఞానం పరమాత్మ విషయం ఇక్కడ ఉన్న సందర్భం లేదు మళ్ళీ జ్ఞానం అంటే పురాణ గాథలు కూడా దీంతో కావు అయితే ఆగమశాస్త్రంలో ఇదో అలా మొదలు పెడితే అది జ్ఞాన తపస్సు కాదు అది ఒక స్థాయి తక్కువ స్థాయి తపస్సు జ్ఞానం అంటే ఒక్కటే జ్ఞానం ఇక్కడ ఈ టాపిక్ లో జ్ఞాన తపస్సు భూత మద్భావమాగతాహంటున్నారు ఇంకా జ్ఞానంతో వాడు ఈశ్వర స్వరూపం అయిపోతారు అది ఎటువంటి జ్ఞానం అది పరమాత్మ విషయం అంటే ఆత్మ పరమాత్మ ఆత్మ కల్పి అయిపోతే ఆత్మని ఆ కల్తీని నివారించడం కోసం పరమ అనే విశేషణాన్ని వేస్తారు స్వచ్ఛమైన నెయ్యి అన్నం స్వచ్ఛమైన నెయ్యి అన్నం ఎందుకు నెయ్యి అంటే సరిపడుతుంది కదా అంటే కల్తీనేతలు ఉన్నాయి కనుక దాని నుంచి విడదీయడం కోసం సపరేట్ చేయడం కోసం స్వచ్ఛమైన అని విశేషణాన్ని వేస్తారు అలాగే మీరు ఆత్మను దేహంతో కలిపేస్తారు ఆత్మను అన్నింటితో కల్పిస్తూ ఉంటుంది ఆత్మ మొగ ఆత్మ ఆడ ఆత్మ అంటే దేహంతో కలిపేసేది చూడండి ఇలాగే కల్పీ చేస్తూ ఉంటాడనే ఏ కల్తీలు లేని ఆత్మ రామ అంటే నేను యొక్క యథార్థ స్వరూపము ఆజ్ఞ అంటే నేను ఎవరు అనే ప్రశ్నకి సమాధాన రూపమే సమాధానం చెప్పడం లేదు నేను ఎవరు అనే ప్రశ్నకి సమాధాన రూపమైన జ్ఞానం అయితే నేను చెప్తానంటే నీకు చెప్తే తప్పు అవుతుంది చెప్పచ్చు ఎందుకంటే నేను ఎవరు సమాధానం మీరు చెప్పారనుకోండి అది కోపంతో డిస్కనెక్ట్ అందుకోసం సమాధానం చెప్పమని అందరూ నేను ఎవరో తెలుసుకో అని నా ఇది చెప్తాను ఆ నేను ఎవరో అలా ఏమో నేను ఎవరో మీకు తెలుస్తుంది కానీ చెప్పింది కాదు ఏదో వాక్యం చెప్పలేను ఊహించను కూడా లేదు అది నేను నాకు తెలిసింది అన్నవాడు వేదాహమేకం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం అది జాడ్లవ్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది తమ సరస్సాత్ ఈ అజ్ఞానానికి అతీతమైన సో అటువంటి జ్ఞానము కలిగిన ఆ జ్ఞానం ఏదైతే కలదో అదే తపస్సు అదే పవిత్రం చేస్తుంది తేన జ్ఞానతపసా పరాం సిద్ధిం గతా సిద్ధి అనేక రకాలు ఆ జ్ఞానమనే తపస్సు చేత సిద్ధులైనారు పరిశుద్ధులైనారు సిద్ధి అనేక రకాలు ఎవరి సిద్ధి వారికి ఇప్పుడు వైదికుడి సిద్ధి ఉందనుకోండి వైదికుల సిద్ధికి డాక్టర్ సిద్ధికి తేడా ఉంది వైదికుల సిద్ధి ఏమిటి ఆ నీరు శుద్ధంగా ఉండడంతో వస్తుంది కానీ అది పవిత్రమైన లేదు స్వచ్ఛం స్వచ్ఛం లేదు పవిత్రం లేదు స్వచ్ఛం కాకపో వస్తుంది కానీ పవిత్రం కౌశికలో స్నానం చేసి వస్తున్నాను ఇక్కడ కౌశిక అంటే ఏంటి స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుందని చూస్తున్నారా బ్లూ కలర్ లో కౌశిక అంటే లోపడక్కాలు ఉంటాయి ప్రవాహం ఉన్నప్పుడు ఉంటుంది లేకపోతే అది దేవుడు పశువులు కూడా దాంట్లో తిరుగుతూ ఉంటాయి అలాగే ఉంటుంది కౌశిక అంటే ఏది దాంట్లో రెండు మొక్కలు వేసేస్తారు నేను సిద్ధుడను నన్ను ఇంటికోకు ఇంటికోకంటే నా అభిప్రాయం నేను మరిగా ఉన్నాను నీ ఇంకా స్నానం బాణం ఏం లేదు కాబట్టి గౌరవ నేను సిద్ధుడను అని వైద్యుడు అనుకుంటాను డాక్టర్ డాక్టర్ గారు ఆయన అనుకోండి ఆయన సిద్ధిగా ఏంటండి ఆయన సిద్ధుడు కాబట్టి నేను డెటాలు అది తీసుకున్నాను ఆ డెటాలు వేసి పడుతుంటే డాక్టర్కి సిద్ధి ఎవరి సిద్ధి కాబట్టి ఇవన్నీ అసలు యథార్థమైన సిద్ధి ఏంటంటే నేను ఎవరు అనే సత్యాన్ని తెలుసుకోనంత వరకు వీడికి సిద్ధి లేదు ఎందుకంటే కలిసి అయిపోతుంది కదండి అనాత్మను ఆత్మగా స్వీకరించినప్పుడు ఆత్మ అనాత్మల కలిసి అయితే మధ్య మధ్యాన్ని కలిపేసినట్టుగా కల్పిస్తుంది ఇంకా సిద్ధి ఏంటి కాబట్టి ఆత్మస్వరూపాన్ని యథార్థంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే అది పరాకాష్ఠకు చెందిన సిద్ధి జ్ఞాన సిద్ధియే సిద్ధి దత్తాత్రేయ మహర్షి కూర్చుంటే ఆయన పక్కన కుక్కలు వీడి కుక్కలు ఉండి మీరు ఎవరన్నా వైద్యులు అడగండి వీడి కుక్కలు ముట్టుకుంటే ఏం చేయాలంటాడు దీనికి సత్యాల స్నానం చేయాలి సత్యాల స్నానం అంటే పట్టు బట్టలతో స్నానం చేయాలి ఇంక మళ్ళీ బట్టలు ఉత్తి స్నానం అని కాదు వెళ్ళిపోయి నదిలో దూకాడు సత్యాల స్నానం అవుతాయి వీడి కుక్కలు ముట్టుకుంటే సత్యాల స్నానం చేయమంటారు నిజమే శిష్యులు కుక్కను స్పృశించారు మీరు ఎవరైనా ఫిఫ్టీ నిప్పు నా కుక్కని కట్టేయడం ఏదో చేయాల్సి ఉంటుంది కానీ అలాగే వస్తుంటే అది వెళ్ళి వీళ్ళు నిష్పించిందంటే వాడు కంగారు కావచ్చం లేదు నిష్పించే చాలు ఆయన వెళ్ళి వెళ్ళి చాలా చేయాల్సి ఉంటుంది అలాంటి ఇబ్బంది కలిగించుకోవాలి కాబట్టి కుక్కని ఎక్కడో కట్ చేస్తే మంచిది ఆయన కనపడకుండా చేస్తే మరీ మంచిది అలాంటిది దత్తాత్రేయ మహర్షి కుక్కను పట్టుకుని ఉంటాడు అంటే ఆయన దృష్టిలో దాని కూడా ఈశ్వరుని దర్శిస్తారు కాబట్టి అది ఆ శుద్ధి వైదికుల శుద్ధి కాదు జ్ఞాని యొక్క శుద్ధి ఆ శుద్ధి లేదండి పరామ శుద్ధి దానికి అపవిత్రత అనేది లేదు అపవిత్రం అవడం అనేది లేదు శుద్ధి చెయ్యడం అనేది లేదు నిత్య శుద్ధ నిత్య శుద్ధ బుద్ధ యొక్క స్వభావ ఆత్మ నిత్య శుద్ధమది ఆ శుద్ధిని వీరు పొందుతారు అది కర్మచేత సిద్ధించదు కర్మ అంటే స్నానం అనే కర్మచేత ఓ సిద్ధి వస్తుంది రాయికి ఇక్కడ అందులో మరో సిద్ధి ఇస్తుంది ఎవరి బుద్ధి సిద్ధులు ఉంటాయి ఇక్కడ ఈ సిద్ధి ఆత్మజ్ఞానం చేతనే కలుగుతుంది సిద్ధి అది జ్ఞానమైన సుదృశం పవిత్రముగా విద్యతే పవిత్రం అంటే పావనం సిద్ధి చేసేది సిద్ధికరం చెప్త కాబట్టి పరాము సిద్ధి పరాకాష్ఠకు చెందిన సిద్ధి అంటే ఎప్పటికీ తొలగిపోయే సిద్ధి దానిని పొంది సిద్ధిని గత ఒకసారి మా చిన్నప్పుడు అన్నం అన్నాన్ని ముట్టుకున్నాను అన్నం గిన్నెలో ఉంది అన్నాన్ని నేను ముట్టుకున్నాను నేను ముట్టుకుంటే మా అమ్మగారు నా దగ్గర చేయగలుగుతాను అంటే నేనున్నాను చేయగలుగుతాను ఏంటి ఏదైనా అపవిత్రమైన దాన్ని ముక్తి తెలియగలుగుతాను కానీ నేను ముక్కున్నది అపవిత్రమా అని నేను అడిగాను అంటే మా నాన్నగారు ఆయన జగదాత్మ చేసుకుంటే నీ వేదాంతం అందరూ చెప్పగలరా నేను కాబట్టి తర్వాత మా అమ్మగారు తెలుసుకున్నప్పుడు అమ్మగారు చెప్పింది కరెక్ట్ ఏం చేస్తారు మా నాన్నగారు అని చెప్పి తెలుసుకున్నారు మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అన్నంగిని ముట్టుకుంటే ఎదురుస్తారు చేయగలుగుతారు అన్నంగిని ముట్టుకోవాలి అన్నంగిని ముట్టుకుని చేయగలుగుతారు అంటే ఏదో అమలుగా ఉందని తప్పు కూడా చేయగలుగుతుంది చేయి నోట్లో పెట్టుకుంటే దొరుకుతాం నోట్లో పెట్టుకునే ముక్కు కాబట్టి చేతికి ఎలా వస్తుందని కడుక్కోవాలి అలా తెలియదు కాబట్టి నచ్చి కడుక్కుంటే కడుక్కోవాలి అంతేగాని కడుక్కుని ముక్కోవాలి ముక్కుకున్నంత కడుక్కోనక్కర్లేదు చేతికి అయితే అన్నం చేతికి అయితే కడుక్కోవాలి అది వేరే కాబట్టి ఈ సిద్ధి అన్న దాంట్లో అనేక భావజాలం ఉంటుంది అది ఇక్కడ వాసు శాసనం ఏదవుతుంది అంతఃకరణ సిద్ధి కూడా కాదు అంతఃకరణ సిద్ధి కూడా క్లియర్ నిష్కామ కర్మయోగం చేత సిద్ధిస్తుంది మనం తయారు చేస్తుంది అది ఇప్పుడు లేదు కాబట్టి అంతఃకరణలో కూడా అపవిత్రత ఉంటుంది పోతుంది కూడా మన ఆత్మ నిత్య సిద్ధము ఆ సత్యాన్ని తెలుసుకోవడం చేతనే వాడు ఆ సిద్ధిని పొందుతాడు సిద్ధిని కదా ఓకే మద్భావం భావం మోక్షం ఆగతా అమనుప్రాప్తా ఇతర తపో నిరపేక్ష ఆ జ్ఞానం చేత మద్భావాన్ని పొందుతారు మద్భావం అంటే మమ భావ నేను ఏదో అది నేను ఏదై ఉన్నానో అది వారవుతారు మద్భావం అంటే కలెక్టర్ గారు కొత్త కలెక్టర్ గారు వచ్చారు వచ్చినప్పుడు ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేస్తారు అది ఎలా చేస్తారంటే హ్యాండింగ్ ఓవర్ ఆయన హ్యాండింగ్ ఓవర్ ఛార్జ్ నాకు ఐకింగ్ మీద రాసుకుంటుంది దాని మీద సంతకం పెట్టి వాళ్ళు కరెక్ట్గా తమ సీట్లో కూర్చుని ఉంటారు ఎదుర్కొండగా జస్ట్ కూర్చున్న సీట్లో ఈ కొత్తగా వచ్చిన వచ్చి కూర్చుంటారు ఆయన చెప్తారు ఆయన సంతకం పెడతారు అక్కడ ఆ పేపర్ తీసి సైడ్లో పెట్టి ఈ లేట్ నిలబడి ఇలా వచ్చి వారిని ఇది పంపిస్తారు ఈయన జస్ట్ కుర్చీలో తీసుకుంటారు వారు వెళ్ళి ఆఫీస్ తీసుకుంటారు మద్భావమాగమ అంటే అది అంతేగాని నేను వైకుంఠంలో ఉంటాను వీడు వైకుంఠం బయట ప్రహారీ గోడవతో చిన్న దిగులు దిగుతాను అలా కాదు అది మద్భావం ఎందుకు అవుతుంది నేను ఉన్న దోపం ఉంటే మద్భావం ఎందుకు అవుతుందండి నేను ఉన్న రూపంలో ఉంటే మద్భావం ఎందుకు అవుతుంది మమ రూపవాన్లో మమ రూపం అవుతుంది మద్భావం అవుతుంది మద్రూపం అవుతుంది మద్భావం కాదు భావం అంటే నేను ఏదై ఉన్నానో ఉండడం అనే భావం అంటే మన భవనం ఇంగిత నేను ఏదై ఉన్నానో అది వాడైపోతాడు నేను ఏమిటి ఈశ్వరుని దృష్టిలో నేనంటే ఏమిటి నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావమైన శుద్ధ అంటే నేను పేరు ఈశ్వరుని యొక్క దృష్టిలో ఈశ్వరుని దృష్టిలో నేననేది ఏదో అది ఈ జ్ఞానం అయిపోతాడు ఈశ్వరుడు అయిపోతాడు ఇక్కడ ఈ ద్వైతంలో సమస్య ఎక్కడ వస్తుందంటే ఏంటంటే భక్తులు దేవుడు అయిపోవడం ఏంటనే దానికి సమస్య ఆ ప్రశ్న వ్యక్తి వారి యొక్క సమస్య ఏదో మనం అర్థం చేసుకోవాలి కదా ఇది అయితే ప్రాబ్లం అది ప్రాబ్లం అది మనం తెలుసుకోవాలి లేకపోతే ఇంకా అభేదాన్ని చెప్పి సత్తుంది వస్తుంది ఇది ప్రాబ్లం ఆ ప్రాబ్లం ఏంటంటే నేను చాలా ఆలోచించాను వాడి ప్రాబ్లం ఏంటంటే వాడు దేవుడు ఒక వ్యక్తిగా స్వీకరిస్తాడు మీరు చూడండి మీరు ఆలోచించి చూడండి మీరు అందరూ పెద్దలు అనుభవం గలవారు భక్తి యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే దేవుడు ఒక వ్యక్తి ఒక దర్శనం దిగ్గ వ్యక్తులు దిగ్గ దర్శనం అలా స్వీకరిస్తాను నేను ఈ స్వామిజీ చాలా బాధిస్తూ ఉంటాను సో మై కొంచెం మీకు ఇంటర్నేషనల్ మనిషి మీరు ఏమంటారంటే my brother is in New York my sister is in Toronto my uncle is in Texas God is in వైపు ఇది లెక్క అలా ఉంది అంటే ఇప్పుడు గాడ్ ఏమయ్యాడు చెప్పండి సమ్ బీన్స్ పవర్ఫుల్ జెంటిల్మన్ అయ్యాడు అప్పుడప్పుడు జెంటిల్మన్ కాకుండా కాకుండా కూడా అయితే అది వేరే సంగతి బట్ మోస్ట్లీ ఈ just beans powerful uncle beat uncle లేకుండా బండా పట్టుకుని ఉంటారు ఏదైనా పొరపాటు చేస్తే వాయిస్ ప్రేమ కలిగితే కాఫీ ఇస్తూ ఉంటారు చాక్లెట్ తీసుకున్నట్టుగా మనకి సంపదగా తీసుకుంటారు బీట్ అంకుల్ సిటీ సందేహం అని వీడు భావిస్తాడు తనను తాను ఒక వ్యక్తిగా భావించుకుంటూ దేవుడిని ఇంకో వ్యక్తిగా భావించాలి వారి దగ్గరికి వెళ్ళి సత్వమసి అంటే అది ఎలా వస్తుంది అంటారు వాడి సమస్య అది వాడి ప్రాబ్లం అది అంచేత వాళ్ళని ఏం చేయాలంటే ముందు వాడి భూమి దొరకాలి శోధన చేయాలి సత్ అంటే ఏదో అర్థం చెప్పాలి అరే సత్ అంటే నువ్వు ఎక్కడో వైకుంఠంలో ఒక దిగంతో కూర్చుని ఉన్నాడు అనుకుంటున్నారా అది కాదురా బాబు సత్ అన్నదానికి అర్థం అది కాదని ముందు వాళ్ళు సత్పదార్థాన్ని శోధన చేయాలి స్వం పదార్థం నేను అంటే ఇది అయోగ్యుడమైన నేను అల్పుడమైన నేను అని అనుకుంటున్నారేమో ఇప్పుడు మనిషి ఎప్పుడు అయోగ్యుడవుతుందో చెప్పమంటారా నేను నిన్న నిన్న చాలా శుభదినం అని అనిపించున్నా నిన్న ఏకాదశి నిన్న మొన్న ఏకాదశి ఉదయం అసారాం బాపు ప్రసంగం విన్నా ఒక ఇరవై నిమిషాలు ఎంత బాగా చెప్పారంటే ఆత్మానాత్మ వివేకాన్ని అంత అద్భుతంగా చూపించారు ఆయన ఏమి ఫలం ఇంకే పైపై మాట అవలోక మాటలతో ఆత్మ అనాత్మ వివేకాన్ని అంత అంత బాగా చెప్పారు నేను అలా ఇంప్రెస్ అయిపోయాను నాకు బాగా ఇష్టం ఆ వివేకం అంటే ఇంప్రెస్ అయిపోయాను అది అయిపోయింది సాయంకాలం పరమానంద భారత్ వచ్చారు ఆయన ఎంత బాగా చెప్పారంటే వివేకాన్ని ఆఖరి పాట ఎంత బాగుంది ఆత్మ అనాత్మ వివేకాన్ని బ్రహ్మాండంగా ప్రతిపాదించారు అసలు జ్ఞానయోగం అంటే అదే ఆ వివేకానికి జ్ఞానయోగం అని పేరు జ్ఞానాభ్యాసం కాబట్టి చాలా పవిత్రమైన జ్ఞానం అని నేను అనుకున్నాను సో ది పాయింట్ ఈజ్ ఆ వివేకము నుండే మనకి ఆత్మస్వరూపం యొక్క సాక్షాత్కారం కలుగుతుంది కనుక ఆ వివేకము నిండా ఉన్ననాడు సో తాను తాను ఏడిది అనే వివేకం వీడికి వచ్చినప్పుడు స్వంత రాష్ట్ర శోధన అవుతుంది లింగరాక్ష శోధన అయ్యి తత్వలాక్ష శోధన అయ్యి తాను వ్యక్తిగా భాషిస్తున్నాడు తప్పిస్తే తాను వ్యక్తి కాదని వీరికి తెలుస్తుంది నాట్ ఇంపోస్ట్ వింగో అని వీరికి తెలుస్తుంది తర్వాత ఈశ్వరుడు అంటే ఇటో పొంది కండుగా ఒకటి వచ్చి ఇంకోటి తిరుగుతూ ఉంటాడు అలాగే వ్యక్తి అని కాదని అదొక తత్వం అని వీరికి తెలుస్తుంది అనారోగ్యతాకారం తత్వం ఈశ్వరుడు అంటే తత్వం వ్యక్తి కాదు యుక్తిగా ఉంటే ఆరాధన కోసం ఒక చిన్మయ రూపాన్ని మనం శాస్త్రం మన ముందు ప్రతిపాదించింది కలిగిస్తే ఈశ్వరుడు దేవుని పనుల విషయం ఇంకోటి తిరుగుతూ ఉంటాడు దాని సో కాబట్టి ఆ తత్పదార్థ శోధన సంపదార్థ శోధన అయితే వారికి అప్పుడు తత్వమతి అనేది at least it is not an unacceptable proposition అనే లెవెల్కి ఈ వస్తారు ముందు అసలు అది మనం విన్నాము ఆ మాట విని అక్కడి నుంచి ఏదో తీర్చిన వాళ్ళగా పడుకోకుండా అసలు విని దాన్ని మనం పరిగణిద్దాము అనే స్థితికి వీళ్ళు అంటే వీడు విద్యార్థి చేయాలన్నమాట ఆ తర్వాత ప్రారంభంగా ఉంటే వీడికి ఆత్మసాక్షాత్కారం ఈ జన్మలోనూ మళ్ళీ జన్మలోనూ ఒక్కొక్క స్థాయిలో ఆ స్థితికి వీడు వచ్చేంటే కలుగుతుంది అది దాని పద్ధతి అది ఏమీ లేకుండా వీడేమో తన ఒక్కని అని దేవుడి ఇంకో ఒబ్జెక్ట్ వీడు చేసి పని అంతా కూడా ఈ అజ్ఞానాన్ని బలం చేసి పని చేస్తుంది కలిగే పని ఫలితం కూడా ఈ అజ్ఞానాన్ని బలం చేసి కలిగే పొందుతారు మతం పేరుతో చేసే ఆలోచన అంతా కూడా పాండిత్యం చేసుకొని అజ్ఞానాన్ని బలపరిచేది చేస్తూ ఉంటారు వీటి దగ్గరికి వెళ్ళి తక్కువ చేయండి వారికి ఏమర్థం వాడు దాని ముందు ఆ పెట్టేటంటే ఆశ్చర్యపడాల్సింది ఏంటి వాడి లక్షణం అలా ఉన్నప్పుడు ఇంక మరి ఏం చేస్తుంది అలాగే వాడికి వాడు you cannot expect more than that from him similar behaviour కాబట్టి మనకి అద్వైతానికి యోగ్యత లేదు ఆ స్థాయి లేదు కదా అంతేతను వారికి చెప్పకూడదు వారికి ఏం చెప్పాలంటే ఆ ఈశ్వర రూపం చిన్న రూపం ఆ రూపాన్ని నేను ధ్యానం చేయాలి అనేది అలాంటిది లేదు వారు వివిధ పద్ధతులు అనేది నిర్ణయిస్తున్నారు మద్భావ మాదత నేను ఏదో అది వారైపోతాను ఇదంతా ఎందుకు చెప్పానంటే సెంటర్ ఈ శ్లోకాన్ని ఆ అద్వైత నిష్ఠను బోధించడానికి పూర్తి చేస్తూ ఉంటాను మొదట ద్వైత ప్రసంగం వస్తే హైదరాబాద్ ఏమైంది అయినా అంటే వస్తున్నాను మద్భావమాగత అని భగవాన్ చెప్పేది నువ్వు వినవలేదా అని అంటాను చాలా తీసుకురస్తాను కాబట్టి అందుకు ఆ శ్లోకానికి అన్ని ఉంది అందుకోసం చెప్పాను మద్భావమాగత మళ్ళీ లోకమాగత అన్నడా నువ్వు వైకుంఠానికి వెళ్ళిపోతావని చెప్తాను మన లోకం ఆగత పవిత్రం వెళ్ళి జ్ఞానం వచ్చేసి వైకుంఠానికి వెళ్ళిపోయారు అనే పరిస్థితిలో ఏమని చెప్తాను మన భావమాగత అని కోరు మన లోకం ఆగత అని చెప్పాలి నా లోకానికి వచ్చేస్తారు అని చెప్పాలి అలా చెప్పకుండా మన భావమాగత అని ఈ కలిసి ఈ మోసం ఇవ్వాలని పెళ్లి చేస్తున్నట్టు మోసం కాబట్టి అది మోసం కాదు మన లోకం కాదు మన భావం లేదు సారూప్యం అంటే మద్రూపం ఆడతాహని చెప్పచ్చు కదా మద్భావం ఆడతాహని చెప్పడం సారూప్యం కాదు సారూప్యం కాదు మరోది కాదు కేవలము సమానత్వమే అభేదమే సత్యమే సరే జ్ఞానం స్థాయిలింగం జ్ఞాన తపస ఇది విశేషణం జ్ఞాన తపస్సు జ్ఞానమే తపస్సు జ్ఞానమే తపస్సు అంటే తపస్సు అంటే ఐదు నిమిషాలు పది నిమిషాలు చేసి దాన్ని తపస్సు అంటాం నేను ఉపవాసం ఉన్నాను మహాలయా అలాగా మంచిదంటే బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ వరకు ఉపవాసం ఉన్నాను లంచ్ నుంచి బిల్లం దాకా ఉపవాసం ఉంటాను అంతగానే ఉండదు సాయంకాలం స్నాక్స్ ఉంటాడు దాన్ని ఉపవాసం ఉండదు కొంత నిరంతరంగా ఉండాలి కొంత కంటిన్యూటీ ఉండాలి అలాగే తపస్సు అంటే ఏదో ఇలాగో అరవేశం కూర్చున్నాను అది తపస్సు అన్నమాట కొంత ఎక్స్టెన్షన్ ఉండాలి ఇక్కడ కాబట్టి లాంగ్ ఎఫర్ట్కి తపస్సు ఉంటుంది ఇప్పుడు చెప్పండి జ్ఞాన తపస్సు అనే పదాన్ని మీరు జ్ఞాన నిష్ఠ అనే పదానికి విశేషంగా వాడచ్చు నిష్ఠ అంటే నితరాం స్థితి దానిలో స్థిరపడుతున్నాం దాన్ని నిష్ఠ ఇప్పుడు ఆ తపస్సు అనే పదము వెళ్ళారు కనుక జ్ఞాన తపస్స అనే పదం వెళ్ళారు కనుక ఆ పదము సూచిస్తోంది దేని సూచిస్తోంది ఇక్కడ శ్రీకృష్ణుడు జ్ఞాన నిష్ట గురించి మాట్లాడుతున్నాడు అని సూచిస్తున్నాడు ఎందుకంటే తపస్సు అనేది తపస్సు అని పేరు కనుక జ్ఞాన తపస్సు అన్నాడు కనుక జ్ఞాన తపస్సు అనేది జ్ఞాన నిష్ఠకి సూచకము లింగం అంటే సూచకము జ్ఞాన నిష్ఠ లింగం జ్ఞాన తపస్సేపు విశేషం తెలిసిందండి దీంట్లో సూత సంహితలో లింగ సిద్ధానికి ఇలా అర్థం చెప్పారు శివ లింగము అంటే అది ఒక ఫార్ములా హెచ్టిఎస్ఓఫో మరి ఇది హెచ్టిఎస్ఓఫో హెచ్టిఎస్ఓఫో ఇదే ఫార్ములా దేనికి ఫార్ములా అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ అనే దానికి ఫార్ములా అలాగే ఒక రేఖ ఉంటుంది బృహదాంగికంగా వచ్చింది చాలా బాగా పెడతారు ఇలా ఒక గీత తీస్తారు ఇలా వ్యక్తిగతంగా గీత తీస్తారు ఈ వ్యక్తిగతంగా గీత తీస్తే అది దేన్ని బోధిస్తుంది దేన్నో ఒక దాన్ని మీకు సూచిస్తుంది దేన్ని అంత యొక్క తత్వాన్ని సూచిస్తుంది వన్నెస్ వన్ వన్ ఒకటై ఉందిట అనే తత్వం ఉంటుంది దాన్ని సూచిస్తుంది ఇంకో ఇప్పుడు ఇవి ఉన్నారు ఇవన్నీ ఉన్నారు కవర్లు ఇది వన్ కవర్ వన్ కవర్ అంటే among similar thing being one అనే తత్వాన్ని ఆ గీత సూచిస్తుంది అంతేగాని ఆ గీతే వన్ అని కాదు అదే వన్న అది వన్ అంటే ఇది అక్కడే అక్కడే ఉండాలి వన్ ఇంకెక్కడ ఉంది ఇది వన్ అవ్వడానికి గీత వన్ అయితే గీత ఇది ఫార్ములా దేనికి ఫార్ములా అంటే యొక్క తత్వానికి ఫార్ములా అది రెండో కాబట్టి శివలింగము ఇచ్చే ఫార్ములా ఫర్ శివ అదే శివుడని కాదండి సర్వము శివుడు అదే శివుడు ఏంటి సర్వము శివుడు శివమయం జగత్ కానీ వీడు సర్వము శివుడు దర్శించేవాడు ఏదో అక్కర్లేదు మూర్తి అక్కర్లేదు వీడు దర్శించడం చేత కాదు వీడికి సర్వము జగత్తు మీద దర్శిస్తూ ఉంటాడు కాబట్టి వీరికి శివుణ్ణి భావన చేయడానికి వీరికి ఒక ఫార్ములా ఆ ఫార్ములాకి శివలింగము అంటే అంటే అంటే ఫార్ములా అదే దైవం అని కాదు ఈక్వల్ టు అరిసిస్టీ అన్నాను అనుకోండి అంటే అరిసిస్టీ ఏం చేశాడంటే ఈ అనే అక్షరాన్ని ఎమ్ అక్షరాన్ని స్త్రీ అనే అక్షరాన్ని రెండు దేశాలు అదే దైవం అరిసిస్టీ చేసింది అదే కాదు ఇక్కడ ఫార్ములా ఫర్ యూనివర్సల్ ట్రూత్ అదేవిధంగా లింగము ఫార్ములా ఇది మనం ఆరాధించే మూర్తులన్నీ కూడా ఫార్ములా ఎలిఫెంట్ హెడెడ్ గాడ్ అన్నాడు ఒక అమెరికాలో నేను ఉన్నప్పుడు ఎలిఫెంట్ హెడ్ జాబ్ వేయటం ఏదైనా ఈ ఫార్ములా వేయాలి అలాగే ఎలిఫెంట్ హెడ్ జాబ్ ఇచ్చే ఫార్ములా అంటే ఓహో అలాగా ఒక మెమోరియల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఒక ఆయన అట్లాంటా ఎలిఫెంట్ హెడ్ కాదని కొంచెం డౌట్ క్వశ్చనింగ్ గా మాట్లాడితే ఇచ్చే formula it reality it is not elephant ఎలో it is something more than what it appears like any other formula నేను అలాగా ఇచ్చాను ఐ విజ్ఞాపం అని ఉన్నాను ఇది వంటిది అలా ఉంటుంది అది అర్థం చేసుకోండి తర్వాత శ్లోకం ఏ యథా మమ వక్మాను వర్తంతే సో ఈ చాలా చిత్రమైన శ్లోకం చాలా గొప్ప శ్లోకం ఈ శ్లోకాన్ని వివేకానందుడు కోరుతుంది వివేకానందుడు ఏమన్నాడంటే లోకంలో ఈ మతవాదులందరూ కూడా మామతమే గొప్పది మామతంలో చెప్పిన సత్యమే సత్యము మిగతా మతాల్లో చెప్పిన ఏది సత్యం కాదు అని అంటున్నారు ఒక నామాన్ని గురించి దెబ్బలు అంటున్నారు మేము చెప్పిన నామమే దేవుడి యొక్క నామము ఇంకా ఇతరము దేవుడు యొక్క నామము కాదు దేవుడు అనగా గాడ్డే దేవుడు రాముడు దేవుడు కాదు మరొకరు దేవుడు కాదు అని ఒకరు అలాగే ఇంకొకటి వీళ్ళు నామాన్ని పట్టుకుని దేవుడు అని భ్రమపడుతున్నారు వేరే హిందూ ధర్మంలో ఏమని నామం ఏదైనా దేవుడు వస్తాడే కదా నామము మారినా రూపం మారినా దేవుడు ఒక్కడే మీరు ఏ నామరూపాల్లో ఆరాధించినా ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు ఇది హిందూ ధర్మం యొక్క మౌలికమైన ప్రిన్సిపల్ మోస్ట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ నన్ను ఎవరో అడిగారు what is one fundamental principle of Hinduism అని అడిగారు అక్కడ ఏర్పడుతున్నారు ఏ నామరూపాల్లో ఆరాధించినా మనం అందరం ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అనేది దాని వన్నెస్ ఇది ఇంపార్టెన్స్ ఉండదు వన్నెస్ కనుక లేకపోతే అది హిందూ ధర్మానికి భంగం మనం గమనించాలి వన్నెస్ ఏకం సబ్జెక్టులాభంధావంతి కార్లర్స్తో మనకు హిందూ ఫిలాసఫీ హిందూ కల్చర్ అతని ధర్మ ఇదన్నా సెపరేట్ ధర్మాన్ని ఫిలాసఫీని సెపరేట్ చేయలేదు హిందూ హిందూజంలో సెపరేట్ చేయలేదు ఎనీవే ఆ మౌలికమైన హిందూ ధర్మం యొక్క సత్యాన్ని ఈ శ్లోకము బాగా ప్రతిపాదిస్తుంది కనుక ఈ శ్లోకాన్ని వివేకానంద స్వామి తరచుగా ప్రశ్నిస్తూ ఉండేవారు ఓకే ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ వర్క్ ఇప్పుడు ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అనుకోండి ఈ ఇద్దరు ప్రేమించుకోవడం అన్నది ఎలా తటస్థపడింది ఒకరు ఇంకొకరు వ్యక్తిని ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ ప్రేమిస్తారు దాన్ని పరస్పరము ప్రేమ అంటారు ఇది జడ వస్తువుతో కుదరదు మీరు జడ వస్తువును ప్రేమిస్తే అది మిమ్మల్ని ప్రేమించదు వన్ వే ట్రాఫిక్ అది ఐ లవ్ మిషన్ మీరు అంటే it cannot say that it loves జడాన్ని అది ఉపయోగించుకోవాలి జాగ్రత్త భద్రంగా చూసుకోవాలి కానీ ఐ లవ్ తీసుకుని దాని ఎడల ఆ రకమైన మానసిక పరాధీనతను తెచ్చుకోకూడదు ఎక్కడైనా ఇమోషనల్ డిపెండెన్స్ తెచ్చుకోకూడదు మ్యూజిక్ చేస్తుంది అది ఒకవేళ అవసరమైతే అది మన నుంచి దూరం అయినా మనం ఎఫెక్ట్ కాకూడదు ప్రభావితం కాకూడదు ఎందుకంటే జనవస్తుంది కదా వన్ వే ట్రాఫిక్ అయిపోతుంది లేదా చేతన వ్యక్తి తోటి ఈ లవ్ ఎవరి పర్సన్ ఎవరి పర్సన్ వెళ్ళండి అలా పరస్పరంగా ఇది దేవుడికి జీవుడికి కూడా ఈ పరిస్థితి అది నేను ఆ భేద దృష్టిలో ఉన్నప్పుడు భేద భేదంలో ఉండే ఉపాసన గురించి మాట్లాడుతున్నారు అవతారికి చూద్దాం తమసరి రాగద్వేషేభ్యస్తిదేవా ఆత్మభావం ప్రయచ్చతి నేభ్య ఇది ఈ అవతారికలు లేకపోతే తీర్థాన్ని తీర్థం ప్రసాదానికి ప్రసాదం ఆ శ్లోకాలకి ఒక పొందికే ఉండదు అలా అనిపిస్తుంది అవతారికల జ్ఞానం ఇప్పటిదాకా ఏది ఇప్పుడు ఏ యథానాంధ్రపతి ఏది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు ఈయన అన్నట్టుగా ఉంటుంది సో ఈ అవతారం చూడండి ఎలా అంతా బాగా కలుగుతుందో ఈ జ్ఞానులకి రాగద్వేషాలు ఏమన్నారు కదా మంచిదయా రావచ్చు జ్ఞానులు నీ స్వరూపాన్ని చేరుకున్న జ్ఞానులకు రాగద్వేషాలు లేకపోవచ్చు కానీ నీకున్నాయి రాగద్వేషాలు అని దేవుడి నేను మనం అవుతాం దృష్టిని అమలు చేస్తాం తమ పరిధి రాగద్వేషం ఇస్తాం పరిధి అంటే ఇంత స్పేస్ అంటే జ్ఞానికి రాగద్వేషాలు లేవయా నీకున్నాయా అయ్యో నాకుండా ఉంటుంది ఎందుకంటే చూడు నీవు ఆత్మభావం అంటే ఆత్మభావం తానైపోకుండా ఈ ఆత్మభావాన్ని మేము కొంతమందికే ఇస్తున్నాం చాలా మంది అన్నాడు చాలా మంది అన్నాడు కదా అందరూ అన్నారు కదా బహవ వ్యక్తిదేవ ఆత్మభావం ప్రయత్నిస్తుంది కొంతమందికి మాత్రమే ఆత్మభావాన్ని ఇస్తున్నాము మన్మద్భావాన్ని పొందుతున్నారు వాళ్ళు ఏం చెప్పారు కనుక అందరికీ ఎందుకు కూడా ఈ ఆత్మభావాన్ని సందేశం పైన అది ఎవరికైనా ఆశంక కలిగితే దానికి సమాధానం ఈ శ్లోకం ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భుజాన్వితం ఎవరు ఏ విధంగా నన్ను ప్రేమిస్తారో ప్రపద్యంతే అంటే భజంతే అంటే ఒకటే ప్రపత్తి అన్నా భక్తి అన్నా ఒకటే ఈ సందర్భంలో అలా తీస్తాం తాం తథైవ భజాన్యహం నేను భజా మళ్ళీ భజన అంటే భక్తే కదా వాళ్ళని నేను అదే విధంగా ప్రేమిస్తాను శ్రీకృష్ణుని మాట నేను చాలా ప్రసంగిస్తాను భక్తి మాన్నే ప్రియో నరహ అని పన్నెండో అధ్యాయంలో ప్రియ అని ఎన్నిసార్లు చూడండి నా భక్తుడు అంటే నన్ను ప్రేమించేవాడు నాకు ప్రియుడు అంటే నేను వాడిని ప్రేమిస్తాను అని పరస్పరం అలాగే ఇక్కడ కూడా ఏ యథానాం ప్రపంచ నన్ను వాడు ఎలా ప్రేమిస్తాడో వారిని నేను ఆ విధంగా ప్రేమిస్తాను అని అంటున్నాను దేవుడితో వ్యవహారం ఎప్పుడూ అలాగే ఉంటుంది దేవుణ్ణి మీరు ఎలాగా ఆరాధిస్తే ఆయన మిమ్మల్ని అలాగే ఆరాధిస్తారు దేవుడు అర్థం ఏంటి అర్థము తను ఏమి యాడ్ చేయదు స్వచ్ఛమైన అర్థం మంచి అర్థము తన వైపు నుంచి ఏది యాడ్ చేయదు మీరు రాంగ్ అర్థం ఇస్తే అదేమో ముఖం ఇలా అర్థం అవుతుంది అలా అర్థం వస్తుంది ఇలా అవుతుంది అలాంటి అర్థం కాదు ఎక్కడైన ఎబరేషన్స్ ఏమి లేనటువంటి అర్థం ఉంది నేను నిలబడితే మీరు నవ్వారనుకోండి అర్థం చేస్తుంది అర్థం ఏం చేస్తుంది మీకు నవ్వు ముఖానికి మీరు ప్రౌడ్ ఇలాగా కోపంలో చూశారనుకోండి అర్థం ఏం చేస్తుంది కోపం ముఖానికి దేవుడు అర్థం కాదు ఏ యథానామం ప్రపంచంటే తాం తథైవ భుజామ్యహం ఎవరు నన్ను ఏ విధంగా భక్తి ప్రేమ చేస్తే వాళ్ళని నేను అదే విధంగా ప్రేమ చేస్తాను అని అంటున్నాను ఇందుగా భాగవతంలో ఒక శ్లోకం గోప్య కామా భయా కంస ద్వేషాదయో రూపా సంబంధా దృష్ణయ స్నేహాత్ నీలం భక్త్యా వయం అని సుఖ మహర్షి పరిస్థితి పరిస్థితితో అంటున్నాడు ఈ శ్రీకృష్ణుడు ఉన్నాడే ఎవరు ఆయనని ఏ విధంగా గడిచేరతారో వారికి అదే సెంటిమెంట్ ని ఆయన రెసిప్రోకేట్ చేస్తాడు ఆయన తరఫు నుంచి ఏది ఫిక్స్ చేయాలి ఉదాహరణకు గోప్య స్థామా గోపికలు ఆయన్ని చాలా సుందరాకారుడు అని ప్రేమించారు ఆయన వాళ్ళని అదే రకంగా ప్రేమించారు గోప్య స్థామాత్ స్థామాత ప్రేమ భయా కంస కంసుడు భయాన్ని చూపించాడు ఆయన ఎడలా కృష్ణుడి గుర్తేసి తెలుసుకో సంతస్తలేమో భయం వారికి ఆయన కూడా ఆ భయానికి తగ్గట్టుగానే వారికి దూరంగా పోయి వారికి భయపడ్డా అన్నట్టుగా ఎక్కడో నందగోకులంలో ఎవరికంటా పడకుండా కాష్టం చేశాడు భయా సంసహ తర్వాత ద్వేషా తేజ్యాదయో మృత శిశుపాలు దంతమస్తుంది తేజ్యానికి తేజ దేశాభివృద్ధి తీసుకోవాలి వీళ్ళందరూ ద్వేషించారు వాళ్ళకి ఆయన ద్వేషాన్నే పంచిస్తారు అంతేకానే రుక్మిణి తన చెల్లెలు రుక్మిణికి వివాహం నిశ్చయం చేసేసి శిశుపాలతో వివాహం నిశ్చయం అని చూస్తున్నాను శిశుపాలకు బదులు ఎంతది వారి ప్రారంభమైపోతుంది ఇంకా ఇంకా కాగంటలో వివాహం అంతా పనులు వారు మూడు మూడు చేసేయడం ఆవిడకి భర్త అయిపోవడం ఆ స్థితిలో వాళ్ళ కులాచార ప్రకారంగా అక్కడ వెళ్ళి ఆలయం ఉంటే అలయాన్ని వెళ్ళి వాళ్ళు దర్శనం చేసుకుని ఇంకా పెళ్లి మంటకంలో వెళ్ళిపోవాలి సరిగ్గా ఇంకా బాగోగలుగుతుంటే మా అంగల్యం పొందుతున్నా తీసుకోవాలని పుష్టి వెళ్ళేస్తున్నాను ఆ టైంలో ఆవిడ దెబ్బ కొట్టుకుని దెబ్బదెబ్బలే ఆవిడ కళ్ళు పెరిగి చేరుకునే లోపల దెబ్బలో తీసుకుపోయి రసంలో కూర్చోబెట్టుకుని ఈ చుట్టూ ఉన్నటువంటి సైనికులు వాళ్ళు విషయం గ్రహించి లోపల కిడ్నాప్ చేస్తారు కిడ్నాప్ కానీ కిడ్నాప్ చేసి ఊరుకున్నాడా తీసుకెళ్ళి పెళ్ళైపోయింది శిశుపాలుడు వారికి నడిపోయింది ఈ కిడ్నాప్ సమాచారం వారికి ఏం లభించింది ద్వేషించేది ద్వేషమే సంబంధ వృష్ణయ వృష్ణయ అంటే వీళ్ళు సాక్షికి మొదలైనటువంటి ఆ యాదవులు వాళ్ళ పేరు పావు మంది కొడుకు నేను అంత కొడుకు నేను కొడుకు ఎంతసేపు బీరకాయ నుంచి బతుకుతాం వీడి వీడది వాడి అంత కొడుకు ఒక వేలు ఇచ్చిన నేనమ్మా అంటే ఇలాంటి ఒక వేలు ఇచ్చిన రెండు వేలు ఇచ్చిన అంటే ఇలాంటి బంధుత్వమే ఈ బంధుత్వంలోనే వాళ్ళు ఆ కృష్ణుని అలాగే చూసినారు అంతకు మించి ఈ కృష్ణుడి దగ్గర మనం జ్ఞానాన్ని పొందొచ్చాం కానీ ఆయన దేవుని ఆరాధన ఏమీ తెలియదు అంచేతే వాళ్ళు అలాగే ఉంటారు మీకు యాదవులో ఏదైనా జ్ఞానం మీకు ఒక ఉద్యోగం మినహాయిస్తే ఎవరు లేదు వాళ్ళు తెలియని కూడా ఎవరు లేదు అంచేతనే వాళ్ళ వంశం కూడా ఆయన అలా నాశనం అవుతుంటే చూస్తూ ఉంటున్నాడు ఏదో పక్కన జరిగింది వాళ్ళంటే కొంతమంది మహాపండితులు ఉంటారు వాళ్ళ గృహంలో ఆ చదువుకున్నవాడు ఇది ఎవరూ ఉండడు ఎవరూ ఆ జ్ఞానం లేదు ఆయనతో ఆ జ్ఞానం ఆచరణ అన్నట్టుగా ఇప్పుడు ఇస్తుంది యొక్క వంశం వాళ్ళు బంధుత్వాన్ని చూశారు ఆయన కూడా వాళ్ళకి బంధుత్వాన్ని ఇచ్చారు ఎలా బావా ఎలా మావా ఇస్తే వాళ్ళు అడిగి చూశారు వాళ్ళకి అడిగి ఈ రిలేషన్ ఇచ్చారు దట్ ఇచ్చారు తర్వాత స్నేహాద్వీయం మీ పాండవులు శ్రీకృష్ణుడు మైత్రిని నేపథ్యం మిత్రుడు మైత్రి భక్తోషమే సహాయం చేసిన ఒక భక్తరావు వచ్చిన ముందు మైత్రి ఆయన వెళ్ళి తిరిగి వాళ్ళకి మైత్రినే భక్త్యా వయం విధో మహారాజా మేము ఉపమహర్షి నేను ఆయన ఎడల భక్తిని చేస్తున్నాం మాకు మళ్ళీ ఆయన భక్తిని అంటే ఆత్మభావాన్ని ఇచ్చారు భక్తి జ్ఞానభక్తి కాబట్టి మీరు ఏ రకంగా ఈశ్వరుని ఆరాధిస్తే ఆయన మీకు ఆ రకంగానే అనుగ్రహిస్తారు కాబట్టి మీరు కామన కోసం ఆరాధిస్తే ఆ కామనే ఆ కామనతో పాటు రావాల్సినవన్నీ కూడా వస్తాయి ఈ కన్నా హెల్త్ దీనికి వాస్తీకరిస్తుంది జ్ఞానం జ్ఞానం కావాలన్నా వాళ్ళకి జ్ఞానం ఒక రాజుగారికి ముగ్గురు రాణీలు ఉన్నారు మామూలుగా రాజు రాణి ముగ్గురు రెండు ఉంటారు మామూలు దట్ ఈస్ ది ఆయన లండన్ వెళ్ళారు ఆయన కబురు పెట్టారు లండన్ నుంచి రాణి గారికి ఏం తీసుకొస్తాను అని కబురు పెట్టారు వాళ్ళు నోట్ రాసి పంపించారు మీరు నోట్ రాసి పంపించండి నేను తీసుకొస్తాను ఆయన లండన్ వెళ్తారు ఈ మూడు నోట్స్ వాళ్ళకి టీవీ కవర్స్లో అడగండి ఒక రాణి గారు ఎవరన్నా సరంటే లండన్ నుంచి నాకు డైమండ్ నెక్లెస్ తీసుకొస్తాను ఏం చేస్తారు ఏదో అక్కడ ఏదో ఉంటాయి సో ఆయన డైమండ్ నెక్లెస్ తీసుకొస్తున్నారు ఇంకొక ఆమె ఏమన్నా ఉంటాయి ఖరీదైనటువంటి వస్త్రాలు తీసుకొస్తున్నాయి ఆమె స్పెసిఫికేషన్స్ అన్ని ఆ వస్త్రాలు ప్రాక్టీస్ చేస్తుంది ఇంకొక ఆమె ఏమని రాశారంటే మీరు క్షేమంగా తిరిగి రండి అని మీరు మీరు రావాలి కదా లండన్ నుంచి లేకపోతే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తారు కానీ ఇంకా ఆవిడ ఫలానాలు తీసుకురమ్మని రాయలేదు సో ఆవిడ ఏం కాలేదు ఇది పచ్చి ఎన్నికని పడక వెనకొచ్చారు ఒకసారి తిరిగి ఈ వస్త్రాలు ఆ అనేది అని ఇంకో దేవత దగ్గరికి నేను ఎక్కడోసారి అడిగే విషయాన్ని తను వెళ్ళిపోయి ఈ రాణి గారి దగ్గరికి దేవుడు కూడా ఏ యథామాసం పరిస్థితి తాం తపైలో కూడా మమ వర్త్మాను వర్తంతే మనుష్యార్థ సంగత మనుష్యుడు ఏ రూపంలో ఎక్కడ ఉన్నా ఎటువంటి మార్గంలో వారు పయనిస్తున్నా వారు నాకంటే బాహ్యం అనేది లేదు ఇక్కడ పేరలో రియాలిటీ ఏమీ లేదు ఒకటే ఒకటే సత్య తత్వం అదే విశ్వం మీరు ఎక్కడ ఉంది కానీ ఈశ్వరుడు సర్వము కలగడం బ్రహ్మ అయితే స్పర్ధ ఏదవుతుంది బ్రహ్మ అవుతుంది నరకం ఏదవుతుంది జగన్ నివాస జగత్తంతా ఈశ్వరుని ఎందు నిలిచి ఉన్నది అన్నప్పుడు స్వర్గము జగత్తులోదే నరకము జగత్తులోదే ఇప్పుడు స్వర్గంలో ఉన్నవాడు ఎక్కడున్నాడు ఈశ్వరుని ఉన్నాడు నరకంలో ఉన్నవాడు ఎక్కడున్నాడు ఈశ్వరుని ఉన్నాడు ఒక వాక్యం ఉంటుంది ఇంగ్లీష్లో మంచి వాక్యం I have my being and movement in God నా సత్త నా ఉనికి నా మనుగడ ఈశ్వరుని ఎందు ఉన్నది నా కదలిక అంటే కదలిక అంటే ప్రాణశక్తి విజ్ఞాన శక్తి మూమెంట్ అండర్స్టాండింగ్ ఎవ్రీథింగ్ ఇదే మూమెంట్ ఇదంతా కూడా ఈశ్వరుని ఎందే ఉన్నది లేదు లేదు సముద్రాన్ని గురించి చెప్పాలంటే ఏమని చెప్పాలండి ఐ హ్యావ్ మై బిహేవ్ in the ocean I have my movement in the ocean అని మనం అలాంటి మనం ఆ సత్యాన్ని గుర్తించలేకపోతున్నాం కనుక ఈ సంసారంలో అక్కడ పొందిపోతున్నాం కానీ మనం ఉన్న పరిస్థితి అది ఎగ్జాక్ట్గా అది మనం తెలుసుకోవడమే ఆలోచన అది తెలుసుకోలేకపోతున్నాం అది మనకున్నటువంటి ఆ దుష్ట ప్రారంభం అవుతుంది అది తెలుసుకుంటే బట్ వారి నెగరేటెడ్ సోల్ నవ్వదు కూడా ఇది వ్యాప్తించలేదు కాబట్టి ఎవరు ఏ రూపంలో ఏ విధంగా ఉన్నా నా మార్గంలోనే నాయుడు ఉన్నారు భాష్యకాండ ఉంటారు ఏ యథా येन प्रकारेण येन प्रयोजनेन यत्समाख्यतया మాం ప్రపద్యంతే ఆ యథాంగా మూడు అర్థాలు దేవుణ్ణి నువ్వు ఏ ప్రకారంగా ఆరాధిస్తావు లేకపోతే ఏ ప్రయోజనం కోసం ఆరాధిస్తావు ఇంకో ఇది ఏన ప్రయోజన అంటే ఏ ప్రయోజన నిమిత్తం లేకపోతే ఏ ఫలాన్ని కోరి ఆరంభిస్తాను చూడండి ప్రయోజనం లేదు ఫలం లేదు రెండు ఉంటారు ఎందుకంటే ఏన ప్రయోజనైన ఫలార్థితయ ప్రయోజనంలో ఆ స్వార్థం ఉండదు ఫలంలో స్వార్థం ఉంటుంది అంచేతనే ఫలము దగ్గర కోరే ఈగో ఉంటుంది ప్రయోజనం దగ్గర ఈగో ఉండదు ఇప్పుడు మీరు ఒక కర్మను చేసినప్పుడు ఆ కర్మ వలన పరోపకారము లోకోపకారము సిద్ధిస్తే దాన్ని ప్రయోజనము ఉంటారు ఆ కర్మ వలన మీ స్వార్థము సిద్ధిస్తే దానిని ఫలము అని అంటారు కాబట్టి ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తున్నారనుకోండి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారు రెండు జీవనాలు ప్రైవేట్ ఉద్యోగం అవుతారు మీరు సపోజ్ ఏం చేయాలని చెప్తున్నారు సపోజ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని చెప్తున్నారు ఇప్పుడు అంతా ఇరిగేషన్ ఎక్కువగా ఉందని కాబట్టి మీరు చేసిన పని వల్ల ఒక ప్రాజెక్ట్ నిర్మాణం అయ్యి రైతులకి నీడండి సస్యశ్యామలం అవుతుంది దేశము అంటే అది ప్రయోజనం తప్పకుండా మీరు చేసిన పని వల్ల మీకు జీతం వస్తుందని దాంతో మీరు ఇంకో పైన ఇంకో ఫ్లోర్ వేసుకుంటాం ఇంటికి వస్తుంది కార్లైన్ రోడ్డు తిరిగితే హాయిగా ఉంటారు అందుకోసం మీరు ఉద్యోగం చేస్తున్నారంటే దాని పేరు ఫల ఎంత తేడా చేసేది అదే పని ఆ పని వల్ల వచ్చేది ఒకటే ఏది రావాలో అదే వస్తుంది మీ చేసి పనిని బట్టి ఏది చేస్తే వస్తుంది కానీ మీ యాటిట్యూడ్ మీ ఫోకస్ ఏం మీద ఉందో దానిని బట్టి ఆ కర్మ మిమ్మల్ని బంధించవచ్చు లేకపోతే ఆ కర్మ మిమ్మల్ని లిబరేట్ చేయదు కర్మ యోగం అయిపోతే లిబరేట్ చేస్తుంది అంతఃకరణ శుద్ధి ద్వారా మోక్షాన్ని ఇస్తుంది మార్పు వస్తుంది కర్మ అదే కర్మలో మార్పు కాబట్టి ఎప్పుడు కూడా ప్రయోజనాన్ని అపేక్షించి కర్మ చేయాలి కానీ ఫలాన్ని అపేక్షించి చేయకూడదు ఫలం ఉంటుంది అక్కడికి పోవాలి ఇప్పుడు పాఠం చేస్తున్నారు కొన్ని హై స్కూల్లో ఉపాధ్యాయులు పిల్లలకి పాఠం ఇస్తుంటే ఆ తల్లి పూర్వం అంత గర్వపడి ఎంత స్వాభిమానంతో ఉంది వారు పంతులుగా కలిసి వెళ్తున్నారంటే గ్రామం అంతా కూడా స్థలాలు ఇస్తున్నారు జీతం ఏమండి ఇది కాదు జీతం చాలా అవసరమైన జీతం ఉంది ఇంట్లో జీవిత చేయడం ఎలా ఉన్నాయి మొత్తం పాత పంది పట్టుకుని గొడవలుగా పండవలసింది కానీ గ్రామంలో అందరూ కనిపించింది మంత్రి అంటే అందరూ కనిపించింది ప్రెసిడెంట్తో సహా కనిపించింది ఎందుకంటే ఆ వ్యక్తి తన స్వార్థానికి తప్ప పోగేసుకుంటున్నది ఏమీ లేదు మామూలు గా జీవిస్తున్నాడు కానీ లోకానికి కళ్యాణం చేస్తున్నాడు అని గుర్తింది వాళ్ళు కూడా అలా గుర్తించారు అయితే ఆ తర్వాత కాలంలో స్వార్థం జరిగిపోయి లోక కళ్యాణం వెనక్కి ఎప్పుడైతే పోయిందో వీటిని మాటలు చెప్పడం మాటలు చెప్పకుండా బిజినెస్ చేస్తాం లేకపోతే శిక్షణ నడుస్తాం లేకపోతే భారతీయ పేరు మీద ఇన్సూరెన్స్ ఏజెన్సీ ఇస్తారు లేకపోతే ఇలాంటి ఇంకోర్ట్ ఇస్తారు ఏది భారతీయ పెడతారు అంతా వీడే లేదు ఎందుకంటే పక్షం లేదు నేను పాఠం చెప్పాల్సి వస్తే ఢిల్లీలో వస్తున్నాను పాఠం చెప్పాల్సి వస్తే అసలు కంగారు పడతాడు ఆ వారం రోజులు కంగారు పడతాడు విద్య పాఠం చెప్పేవాడు ఢిల్లీలో మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు అందరూ భయపడుతున్నారు ఢిల్లీ వస్తున్నా అడిగారు నేను ఢిల్లీ వస్తే భయపడ్డాను రోజు చేసి కదా చక్కగా ప్రేమగా పాఠం చెప్తున్నాము అదే చెప్తాము నేను ఢిల్లీలో మాత్రం మాస్టర్ కదా లేని అని ఉండేది పూర్వం ఢిల్లీలో నుంచి పెద్ద గడపడం వ్యవహారం ఆ ఢిల్లీలో వస్తే ఈయన ఉండేది ఆ ఢిల్లీలో ఏమైనా గౌరవాలా అని నా సంస్కృతిలో ఉందా నా కూతురు నేను ఎవరికే కాదు మీకు కూడా చెప్తాను నా సంస్కృతిలోనే చెప్పి పెడతాను అంటే మంచి చాలా చలాకీగా పాఠం చెప్పారు ఆ ఢిల్లీలో కొత్తగా బట్టి పర్ఫెక్ట్ రాసుకుపోయింది భయపడాల్సింది కాబట్టి ఆ ప్రయోజనం కోసం పనిచేయాలి స్వార్థం కోసం ఈ ఉద్యోగం చేస్తున్నాం మనం అంటే అది అక్కడే కలుషితమైతే కరెక్ట్ అయింది అంటే కాబట్టి ఏ ప్రకారంగా చేస్తున్నారు ఏ ప్రయోజనం కోసం చేస్తున్నారు ఏ స్థలం కోసం చేస్తున్నారు ఈశ్వరారాధన మీరు ఎలా చేస్తే ఈశ్వరుని రెస్పాన్స్ అలాగే తెలుసు పూర్ణమద పూర్ణమ పూర్ణ పూర్ణముదే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం దత్త శ్రీకృష్ణ